हरिः ॐ प्रणामायम् श्रीमहात्मानन्दये नमः सदा शिवसमानहाम् शङ्कराचार्यमुख्यमान् అవతారికి పోతాం ఈ మోక్ష మార్గము మోక్ష మార్గం సిద్ధంగా ఇప్పుడే నేను ఇంతకు ముందు కర్మయోగం చెప్పాను అని ఎలాగా మనుషుని చెప్పి ఆ కర్మయోగం ద్వారా నష్టం సిద్ధి తద్వారా జ్ఞానం సాధన జ్ఞానయోగము మోక్షము అది ఈ మొత్త మార్గం నేను చెప్పాను ఈ మధ్యకాలంలో అది కొంత మరుగులు జరిగింది అని ఆ ప్రసంగం తీసుకున్నాను సో దీని నుండి ఈ అవతార ప్రయోజనంలో ఇది కూడా ఒక భాగం ఈ ధర్మాన్ని రక్షించడం కూడా అవతారంలో ఒక భాగమే అవతార ప్రయోజనమేది కాబట్టి ఈ మొత్త మార్గము ఇది ఇలా కొత్తగా ఆరంభమైందని అనుకోవచ్చు శ్రీకృష్ణుడితో ప్రారంభమైంది అని అనుకోవద్దు నిజానికి మన జీవనాధారణ దేవుడిగా వ్యాఖ్యానం ఒకటి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యానం ఒకటి చేస్తారు ఎలాగంటే భారతదేశంలో పుట్టిన రెలిజియన్స్ ఇంటర్షనల్ రెలిజియన్స్ వ్యాఖ్యానం ఇక్కడ పుట్టిన రెలిజియన్స్ మీరు చూస్తే వాటికి పర్సనాలిటీతో సంబంధం ఉంది పర్సనాలిటీకి అతీతమైన రెలిజియన్స్ ఇక్కడ పుట్టాయి అని అన్నారు కానీ దీనికి ఎక్సెప్షన్ బుద్ధిజం నుంచి ప్రారంభమైంది సో ఇప్పుడు హిందూ ధర్మం ఉన్నది హిందూ ధర్మంలో మీకు అనేకములైన మతాలు ఉన్నాయి మతాలంటే ఆరాధనా పద్ధతి అని అర్థం మతం శాస్త్రీయం ఉన్నది వైష్ణవం ఉన్నది శైవం ఉన్నది గాణపత్యము శైవము ఇవన్నీ ఉన్నాయి దీనికి ఒక దర్శనం ఉండదు దేవత మీద ఆరాధనా పద్ధతి ఉంటుంది కానీ మన లోకల్ జంతువులు మనం అసలు ఉండదు అవునండి హిందూ ధర్మానికి మూలపురుషుడు ఎవరు అంటే ఉండదు రాముడు మూలపురుషుడు అని చెప్పడానికి ఏం లేదు కృష్ణుడు మూలపురుషుడు అని చెప్పడానికి ఏం లేదు బుద్ధ ధర్మానికి మూలపురుషుడు ఎవరు దీని అని తర్వాత వాళ్ళు చెప్పారు ఆయన చెప్పలేదు కాదు ఆయన ఏమన్నాడంటే ఈ ధర్మము సనాతనమే చెప్పుకొచ్చారు యథార్థం చెప్పుకొచ్చుగానే చెప్పారు ఆయన ఈ విధంగా చెప్పలేదు కానీ తర్వాతి కాలంలో ఎప్పుడైతే నాలుగు తెగలుగా తీరిపోయి బౌద్ధులు దిగ్విజం ఒక యుగం అనే తర్వాత కాలంలో మొదలుపెట్టారు ఆయన జీవితంలో యుగం లేదు అక్కడ ప్రారంభమైంది that is beginning of personality based religion మీకు అబ్రహామిక్ ఫేట్స్ ఉన్నాయంటే అవన్నీ పర్సనాలిటీ బేస్డ్ రిలీజియన్ ఇది ఒక పర్సనాలిటీ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మీకు దీంట్లో రహస్యం ఎలా ఉందంటే ఈ దర్శనార్థం పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు తంత్రంలో తంత్రం యొక్క బోధ రెండుంటారు వ్యక్తి ఉపదేశంలో రెండుంటారు వ్యక్తి ప్రధానం ఎప్పుడైతే అయిపోతారో ఉపదేశం అప్రధానం అయిపోతుంది అప్రధానమైన అవుతుంది లేకపోతే అసలు లేకుండానైనప్పుడు వ్యక్తి ప్రధానమైన చోట ఏమంటే ఉపదేశం ప్రధానమైన చోట వ్యక్తి ఉంటారు కానీ ప్రాధాన్యం మాత్రం ఉపదేశం ఉంటుంది కాబట్టి మన హిందూ ధర్మము ఉపదేశ ప్రధానమైన ధర్మం తప్పిస్తే వ్యక్తి ప్రధానమైన ధర్మం కాదు సరే అయితే క్రీస్తు క్రిస్టియానిటీ క్రీస్తు క్రిస్టియానిటీని బోధించలేదు మనం బోధించలేదు ఇదిగో నేను క్రిస్టియానిటీ మా మతం పెడుతున్నాను అని ఆయన చెప్పలేదు ధర్మం చెప్పి మీరు ఫాలో అవ్వడం ఆయన విహత్యాగం చేసిన ఐదు వందల సంవత్సరాలకి ఆ బోధనలన్నింటినీ కలెక్ట్ చేసి ఒక రూపం దానికి ఇచ్చి అక్కడి నుంచి ఒక మతం నిర్మాణం ఇప్పుడు కింది సాయిబాబా గారు ఆయన మీరు ఒక మతం పెట్టుకోండి నేను కోరుకోండి నేను తీరుస్తూ ఉంటాను నేను నాకు అభిషేకాలు చేస్తూ ఉంటాను ఆయన అలాగే ఏం చెప్పలేదు ఆయన కనుమరుగు అయిన తర్వాత తరువాతి వాళ్ళు మొదలుపెట్టారు మన కళ ముందు కనపడుతున్న ఒక ఆరాధన సో రెండు వేల ఏళ్ల క్రితం అలా ఉంది కాబట్టి వ్యక్తి దిగ్గ ఇట్ వాస్ వ్యక్తి ప్రధాన ఇట్ ఉపదేశ ప్రధాన దాని ఎప్పుడైతే వ్యక్తి ప్రధానమైపోయిందో ఉపదేశం అప్రధానమైపోయింది ఉపదేశం అప్రధానం అంటే అర్థం తెలుసునండి క్రైస్త పేరుతో బయలుదేరిన మతంలో హెరిటిక్స్ అనే ఒక లేబుల్ వేసి అంటే వీళ్ళు మతానికి మత విద్రోహులు అనే ఒక లేబుల్ వేసి స్పానిష్ ఇన్స్టిట్యూషన్ అనే ఒక సంస్థను వ్యాటికల్ ఆరంభం చేసి మూడు వందల సంవత్సరాల కాలంలో ఒక మిలియన్ యువకులను సంహరించారు అని విలువ one million women government on ఇది నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈ ప్రిన్స్డ్ టైం ప్రీత్ ప్రిన్స్ చేసింది ఏంటి కరుణ దయ అదే ఆయన ప్రిన్స్ చేసింది ఆయన పేరు మీద నేను అభిషేకిస్తున్నాను అనుకుంటున్నాను విద్యార్థి పేరు చెప్తున్నాను ఆయన పేరు మీద తయారైన మతంలో వ్యాపితంలో స్పానిష్ ఇన్క్విజిషన్ అని మొదలుపెట్టి ఎవరెవరైతే హెరిటేజ్ ఇప్పుడు మత విద్రోహం ఉంటారో వాళ్ళందరికీ కూడా భయంకరమైనటువంటి బతికుండడానికి సజీవ దహనము అనేటువంటి శిక్షణ అమలు చేసి వీక్షిస్తాను డెవిల్లని ఒక మనిషిని చంపాలంటే వాడికి డెవిల్ అని పేరు పెడతారు ఎప్పుడైతే వాడికి నామకరణం చేశారో ఈ హ్యాస్ టు బిక్కింది డెవిల్ హ్యాస్ టు బిక్కింది ఈ ముస్లింస్ అక్కడికి సౌదీ అరేబియా మీద వచ్చేసిస్తాను దగ్గర మీద రాళ్ళేసి కొట్టిస్తాను ఇది గమనించారా దగ్గర మీద చేపడతారు దాన్ని రాళ్ళేసి కొడతారు ఆ రాళ్ళేసి కొట్టి ప్రాసెస్ లో తొక్కిదిలో పెట్టుకుంటూ ఉంటారు అయినా కూడా రాళ్ళేసి కొడతారు అంటే దగ్గర అయితే రాళ్ళేసి కొట్టి చేస్తాను సరే ఒక స్తంభాన్ని కొడుతున్నారు ప్రస్తుతానికి ఆ స్తంభానికి డెవలప్మెంట్ జరుగుతాయి కాబట్టి ఓ మనిషికి డెవలప్మెంట్ జరగట్టండి వెంటనే వాళ్ళు చాలా రాళ్ళు కొట్టి కనిపిస్తారు ఎందుకంటే అలా ట్రైన్ అయి ఉంటాయి సో ఇది కాబట్టి వ్యక్తి ఎప్పుడైతే ప్రధానమవుతారో ఉపదేశము ఎందుకు ఫలితాలు ఉండదు ఎనివే ఇదంతా ఎందుకు చెప్తానంటే రిలీజియన్స్ ఆర్ ఇంటర్సనల్ హిందూ ధర్మం ఈ నేలలో పుట్టిన ధర్మములు దే ఆర్ జైనిజంలో మహావీరుడు పేరు ఉంటుంది కానీ మహావీరు బోధలకి ప్రాధాన్యత ఇది ఈజ్ నాట్ మహావీరిజం దిగ్విజం అనేది సంహౌ ఇట్ ఈజ్ ఎనస్త్రానిజం ఇది ఒక ఒక పేరడాక్టర్ అసలు ఇక్కడ కూర్చున్న మతంలో పెన్షన్ పెన్షన్ చుట్టూ ఉండడానికి వీల్లేదు ఇది ఇప్పుడు మన సమాజంలో చూడండి మన వాళ్ళు ఒక మహాత్ముడికి భక్తులుగా ఉంటారు ఆ పెన్షన్ని ఆరాధిస్తారు తప్పిస్తే ఆయన బోధలను కూడా మనం ఆచరణలో పెట్టాలి అనే సందర్భం చాలా తక్కువగా ఉంది ఇందుకోసం బోధలకు ప్రాధాన్యం ఇందుకోసం ఉదాహరణకి ఉదాహరణలో చెప్తే బాగుండదని అనిపిస్తుంది ఉదాహరణకి ఆయన అనేసాను కాబట్టి చెప్పమంటారా సిరిడి సాయిబాబా సంబంధం ఉండే దాంట్లో బోధలకి ప్రాధాన్యం ఉండే కేవలం డైరీ డీఫికేషన్ అనే ఒక వ్యక్తిని డైరీకరణం చేసేసి ఆరాధించటము తద్వారా మన కోరికలు తీరుతాయి అనే ఆ విధంగా వచ్చేసింది అలాగే ఫిక్స్ అయిపోయింది అని నాకు అనిపిస్తుంది నేను చూసినంత భజన పూజ చేసేసి అదేవో వ్రత నియమాలు ఉంటాయి ఆ పుస్తకం పారాయణ చేయడం ఇలాగేవో వ్రత నియమాలు ఉంటాయి అది పారాయణ చేసేస్తే మీ కోరికలు తీసేస్తాను వాళ్ళ కోరికలు తీసుకోవడం అనేది మొట్టమొదటి వాక్యం అక్కడ ఆరంభం అవుతుంది అదే మన పుట్టుకొత్త సాయిబాబా గారు వ్యక్తి ప్రధానం ఉంటుంది ఉపదేశ ప్రధానం కూడా ఉంది పెట్టేది ఇక్కడ నిర్దిష్టారు ఎందుకంటే సాయిబాబా గారి శిష్యులు కొంత డిసిప్లిన్ గా ఉండడం సేవ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కొంత ఉపదేశానికి కూడా ఇంపార్టెన్స్ ఉన్నాయి వేరే కొన్ని చోట్ల మిగతా వ్యక్తుల్లో ఉపదేశానికి ప్రాధాన్యంగా ఉండదు ఇప్పుడు దీంట్లో కూడా మళ్ళీ ఇంకో ఉపదేశం ఉంటుంది వ్యక్తి ఇంకా ఉపదేశం ఉంటుంది వ్యక్తికి ఉపదేశానికి కొద్ది ప్రాధాన్యం ఇచ్చి వ్యక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే సందర్భాలు మనం తప్పుగా అనుకుంటాయి కొన్ని చోట్ల వ్యక్తే ఉంటారు ఉపదేశమే అసలు ఉండనే ఉండదు ఉంటేగా ప్రధానమా ప్రధానమా అసలు ఉంటేగా ఉపదేశం అనుగ్రహ భాషణం తప్పింది ఉపదేశం అనుగ్రహ భాషణం అంటే ఏమీ చెప్పక్కర్లేదని అర్థం ఒక ప్రత్యేకంగా బోధ ఏమీ చేయక్కర్లేదు ఇంకే దాని కోసం నాలుగు కబుర్లు మామూలు కొన్ని పరిగెత్తు కబుర్లు ఉంటాయి అది చెప్పేసి యొక్క కబుర్లు దానికి అనుగ్రహం మోస్ట్లీ అలా ఉంటుంది దేహ ఒక ప్రత్యేకగా బోధ చేసిన సందర్భం తక్కువగా ఉంటుంది అక్కడ అసలు ఉపదేశమే లేదు ఎంతసేపు కర్మను చేస్తూ ఉండడం కర్మను బోధించడమే కానీ జ్ఞానబోధ అనేది లేదు కాబట్టి అక్కడ వ్యక్తి వ్యక్తి ఉన్నదల్లా వ్యక్తి కనుక ఆ వ్యక్తిగా ప్రారంభం ఒక మీమాంస ఈ మీమాంసని స్వామి రంగనాథ్ స్వామి చేశారు ఇక ఆయన అంటారు రిలీజియన్ అయినా బోధ అయినా ఇంటర్షనల్ గా ఉండాలి ఎందుకంటే ట్రూత్ ఈజ్ ఇంటర్షనల్ ట్రూత్ కష్టం కాదు ఇంకే ఒక స్టేజ్ లో కిండర్ స్టేజ్ లో ఆ పరమసత్యాన్ని ఒక పర్సన్ గా మీరు ఆరాధించినా ఎందుకంటే మనిషి తాను ఒక కక్షణ అని అనుకుంటూ ఉంటాడు కాబట్టి ఆ దైవాన్యంలో కూడా ఒక పర్సనాలిటీని ఆలోచించి ఆరాధిస్తారు begin ultimately major heal is a not the God God హెల్తే కానీ గాడ్ అనే పర్సన్ కాదు అల్టిమేట్ ట్రూత్ అది కాబట్టి ట్రూత్ అల్టిమేట్ అలా ఉన్నప్పుడు మనం వ్యక్తి ప్రాధాన్యం ఎంత మినిమం ఉంటే అంత మంచిది కొన్ని చోట్ల ఏమవుతుందంటే బిగిన్ విత్ బోధ ప్రధానంగా బిగిన్ అవుతుంది ఆ సంస్థ బోధ ప్రధానంగా బిగిన్ అవుతుంది ఇనిషియల్ గా initial stages the organization growth ఎప్పుడు కూడా మీకు టీచింగ్ ఇంపార్టెన్స్ ఉంటుంది వ్యక్తులు ఉంటారు వ్యక్తులు అంటే టీచింగ్ అంటే గాలిలో ఉంటుంది కదా వ్యక్తులు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు టీచింగ్ బాగా నడుస్తూ ఉంటుంది అయితే కొంతకాలం అయ్యేప్పటికీ జనం బాగా చేస్తారు ఆ పేరు జనం జిజ్ఞాసులు పది మంది ఉంటే అభిజ్ఞాసులు తొంభై మంది ఉంటారు వందలో తొంభై మంది విజ్ఞాసం లేని వాళ్ళు పది మంది విజ్ఞాస గల వాళ్ళు ఉంటారు ఆ స్థితి నిర్మాణం అవుతుంది ఆ స్థితి ఎలా నిర్మాణం అవుతుందంటే మీరు ఆశ్రమాన్ని అదేదో కంపెనీని పెంచినట్టుగా కంపెనీ టర్న్ ఓవర్ పెంచినట్టుగా అలా పెంచుకుంటూ విజ్ఞాసుల సంఖ్య అలా పెరగదు విజ్ఞాసుల సంఖ్య జ్ఞానసిద్ధంగా పెరగదు అది ఐడెంటిక్ గా కూడా పెరగదు పెరగదు ఐదుగురు విజ్ఞాసులు ఉంటే ఐదుగురు ఐదుగురే ఉంటారు ఆరువారు మహా దుర్ఘటన కానీ మీరు ఈ ఆశ్రమాలను పెంచడం దానికేమో కొంత రిలీజియస్ కలరు వీక్సెస్ సెంటిమెంట్ ఇలాంటివన్నీ పెట్టేస్తే విజ్ఞాసతో సంబంధం లేకుండా బాగా డొనేషన్ ఇవ్వడానికి చెందిన వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది వాళ్ళ సంఖ్య పెరిగిపోయిన వెంటనే ఆశ్రమం పెట్టారంటే ఒక ట్రస్ట్ నిర్మాణం చేయాలి దాన్ని నడపడానికి ఆ ట్రస్ట్ లో బోధతో సంబంధం లేని పెద్దలందరూ ఉంటారు నేను చూస్తూ ఉంటే ట్రస్ట్ చేయండి వాళ్ళు మంది ఉంటారు వాళ్ళు ఎక్కడూ ఎప్పుడు క్లాస్కి క్లాస్కి వాళ్ళకి సంబంధం ఉంటారు దాంతో బోధ సంబంధం లేని వాళ్ళు నిర్వహించడం అనేది ఆరంభం ఆరంభమవుతుంది క్రమంగా అలాగా అది తీసుకోవాలి వ్యక్తి ప్రధాన అయిపోతుంది అల్టిమేట్ గా ఇది అన్షప్ వ్యక్తి ప్రధాన ఆర్గనైజేషన్ ఆ మూమెంటం కొంత ఉంటుంది ఆ మూమెంటం తోటి ఒక కాంపిటీషన్ కొంత సమర్థించడం ఉన్నట్లయితే కొంత బోధ నడుస్తూ ఉంటుంది ఇది వ్యక్తి ప్రధానం ఈ ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో ఒక నేను ఒక మీమాంస చేశాను ఈ మీమాంస ఒక వ్యక్తిగా నేను చేయలేదు ఒక వ్యక్తిగా ఉంది పదిహేను వ్యక్తులను చూసి ఆ వ్యక్తుల గల రాగం కానీ ద్వేషం కానీ వ్యక్తులు చేసిన కాదు నేను ఒక ఇంటర్షనల్ మీమాంస చేశాను కొన్ని రంగనాథాలను మీ మీమాంసను బాగా చేశారు కొన్ని సందర్భాలు సో ఈ మోక్ష మార్గము ఇది నేను శ్రీకృష్ణుని ఇవాళ మొదలుపెట్టి మీకు చెప్పింది కాదయా అంటున్నారా ఇది నాకు తన పర్సనల్ థింకింగ్ అని అనుకోదు ఇది ఇవాళ ప్రారంభమైన మోక్ష మార్గం కాదు ఇది ఇది సనాతన కాలం నుంచి వస్తూనే ఉన్నది ఇది ఇంటర్షనల్ బోధ ఇచ్చింది అని నైక మోక్ష మార్గ ఇదానీ ప్రభుత్వ ఇది ఈ వ్యక్తితో ఈ బోధతో ప్రారంభమైందని నువ్వు అనుకోవచ్చు ఎక్కిందరిది మరి ఏమన్నమాట అయితే మరి ఏంటి ఇవాళ ప్రారంభించలేదండి అయితే మరి ఏంటి పూర్వమతి ఇంకొక పూర్వంలో కూడా క్రిస్టియాన్ నుంచి కూడా ఇది వస్తూనే ఉన్నది ఆ విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నాను డీటెయిల్స్ పూర్వం కూడా అనేక మంది బహవహ ఎంతో మంది బహవ అంటే లక్షల కోట్లు అని కాదు చాలా మంది మా యూనివర్సిటీలో పిహెచ్డి విద్యార్థులు చాలా మంది ఉన్నారంటే అర్థానికి పరిహారం ఉంది అన్నారు కాదు పన్నెండు మంది పదిహేను మంది ఉంటే దానికే చాలా అనికే పేరు అలాగే బహవహ అంటే అనేకులు మద్భావ మాదత నా భావమును పొందిది నా భావమును పొందుతా అంటే ఒక కలెక్టర్ ఉన్నాడు కొడుకుతో అంటున్నాడు సరే నేను పరీక్షలు పాస్ అయ్యి కలెక్టర్ అయ్యాను నువ్వు కనుక నేను పాస్ అయిన పరీక్షలు నువ్వు పాస్ అయితే నేను అయింది నువ్వు అవుతావు అని అంటాడు దాన్ని మద్భావ మాడక అంటే మద్భావ మాడక అంటే నేనున్న ఇల్లు నువ్వు వస్తావని నేనున్న ఇంట్లో నువ్వు మకాన్ చేస్తావని నేను వేసుకున్న డ్రెస్ నువ్వు వేసుకుంటావని నేను పెట్టుకున్న అలంకారాలు నువ్వు పెట్టుకుంటావని కాదు సాలోక్యం సాహిత్యం సాహిత్యం ఇది ఏం కాదు మద్భావ మాడక అంటే మధ్వావమాగత అంటే మరి సాలోక్యం అంటే నేనున్న లోకంలో నువ్వు ఉంటావు సామీక్యం అంటే దగ్గరగా ఉంటావు అంటే నేనున్న బిల్డింగ్ లో నువ్వు ఉంటావు ఓ రూమ్ వరకు ఆ బిల్డింగ్ లోనే ఇస్తాను సాయుధ్యం అంటే నేనున్న రూమ్ లోనే కూడా నువ్వు ఉంటావు సాక్ష్యం ఇంకొకటి ఉంది సారూప్యం అంటే నేను వేసుకున్న వేషాలే నువ్వు వేసుకుంటావు వేషం ఆయనకే అనవసరం వేషం ఆయనకి దాకా ఆయన భక్తులు కూడా వేషం దానికి సారూప్యం అని ఇలాగే ఎన్నో ఉంటాయి సాక్షి రిస్టి అంటే ఐదు కాబోదు గుర్తు లేదు సాక్షి అని ఒకటి రిస్టి సమానమైన రిస్టి రిస్టి అంటే ఐదు అని గుర్తున్నారు అంటే ఆయన ఖర్చు పడుతుంటే ఇది ఖర్చు పడుతుంటాడు ఆయన గాలి పడుతుంటే ఇది గాలి పడుతుంటాడు అలా ఇవన్నీ మోక్షంలో లెవెల్స్ ఇలా బాగా ఈ దేవతలో జీవితంలో ఉండవు మత్ భావ మాదత నేను ఏదో అది నువ్వు అవుతాను ఏమండి నేను ఒక వ్యక్తినైతే మీరు ఇంకో వ్యక్తి అయితే ఒక వ్యక్తి మరో వ్యక్తి అవ్వడం అన్నది అసంభవం వ్యక్తులు వ్యక్తులుగానే నిలుగుంటారు వాళ్ళలోనే ఎవరు రిఫార్మ్స్ రావచ్చు కానీ ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఎందుకైపోతారు అయిపోవాలి కాబట్టి అలా కాబట్టి నేను వాస్తవంలో ఒక వ్యక్తిని కాను నువ్వు వాస్తవంలో ఒక వ్యక్తిని కావాలి కాబట్టి మన ఇద్దరిని సెపరేట్ చేసేది దర్శనానికి కాదు అనేక జపన జపిత విపాది మాత్రము ఇక్కడ ఉపాధి మాత్రన సపరేత సపరేత ఆల్పది సపరేత గత్యాత్మనే చేతి గతసర్వ జపితసేని అనే తాలవలన గతసర్వ లేకు కేవలము అజ్ఞాన వివేకనే సపరేత మొబోలుకు ఉండిరి సపరేత అయిన నాది తిరదండి అజ్ఞానము కలింగే సపరేత అజ్ఞాన రూపమునే అధ్యయనం బలుకుండి అప్పుడు మిను మేనోపతను నేను నిందేశావు మద్భావమానత నా భావాన్ని పొందేసినాడు ఎంతమంది అనేక మంది భావాన ఎలా పొందారు భూతాహ పవిత్రులై నా భావాన్ని పొందినారు ఆ పవిత్రత పవిత్రత అంటే అంతఃకరణ శుద్ధి అన్నారు ఇప్పుడు శుద్ధి అనేక అంశాల్లో ఉంటుంది చుట్టూ పరిసరాలు శుద్ధంగా ఉన్నాయి ఉండదా లేదా పరిసరాలు శుద్ధంగా ఉంటుందండి వస్త్రము శుద్ధంగా ఉండాలా శుద్ధంగా ఉండాలి దేహము శుద్ధంగా ఉండాలా ఉండాలి అంతఃకరణము శుద్ధంగా ఉండాలా అసలుగా ఉండాలి కానీ దేవుడు ఎక్కువ ప్రాధాన్యం దేనికి ఇస్తే బాగుంటుంది చెప్పండి అంతఃకరణానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే బాగుంటుంది కానీ మన సమాజంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు ప్రస్తుతంలో శరీరానికి ప్రాధాన్యం అటు పరిసరాలకి ప్రాధాన్యం ఉంది ఇటు అంతఃకరణానికి ప్రాధాన్యం కేవలం శరీరానికి ప్రాధాన్యం శరీరం కూడా కాదు స్నానం కూడా చేస్తున్నాను స్నానం చేసినా శరీరం కూడా కాదు శరీరం కూడా కాదు నిజానికి కొన్ని కల్పిత భావాలకి ప్రధానం ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పాలి అంటే మీకు ఏమీ నాకు స్థానం కనపడలేదు నా కనపడదు మీకు ఏమైనా కనపడితే చెప్పండి నేను దిద్దుకుంటాను నాకు ఏమీ సారం కనపడలేదు ఇంకా చతుష్టత్వారింశత్ సంస్కారాలు అంటే నలభై నాలుగు సంస్కారాలు ఉపనయన విద్యార్థులను బోధించిన ఆపస్కందుడు అష్టౌ ఆత్మగుణ అని చెప్పారు ఎనిమిది ఆత్మగుణములు అని చెప్పారు ఆత్మ అంటే అంతఃకరణం అని అర్థం ఆయన ఆ సందర్భంలో ఎనిమిది ఏంటంటే దయ అక్రోధ అపైష్ణం అపైష్ణం అంటే లోభం లేకపోతే కుండేది చెప్పడం ద్వారా వైష్ణవం అంటే కుండెములు చెప్తారు కుండములు చెప్తూ ఉంటారు పేరు పొందిలాంటి అలాగే కుండములు చెప్పకుండా అపవిషణం ఇలాంటి ఎన్నో ఒక ఎనిమిది లక్షణాలు చెప్పి ఆయన ఏమన్నారంటే ఈ నలభై నాలుగు కర్మలు చేసి ఈ ఎనిమిది లక్షణాలు లేకపోతే వారికి ఉత్తమ గతి లేదు ఈ ఎనిమిది లక్షణాలు ఉండి ఈ నలభై నాలుగు చేయలేకపోయినా దాంతో ఒకటి రెండు తగ్గినా హెచ్చినా వారు ఉత్తమ గతిని పొందుతారు అని చెప్పారు ఆపస్తుంది కర్మకి మూల పురుషుడు ఆయనే ఆత్మగుణములకు అంటే రసాన్ని దాన్ని బట్టి మీరు అవగుంటుంది సో అష్టవు ఆత్మగుణ ఈ ఆత్మగుణములే అంతఃకరణ సిద్ధిని కలిగించింది ఈ పవిత్రత ఎలా వస్తుంది ఇక్కడ రెండు వస్తే ప్రీతులై మధ్యాహ్న మాట పవిత్రులై అంతఃకరణలో సిద్ధిని పొంది ఆ తర్వాత నా స్వరూపంలో కలిసిపోయినాను ఇది ఎలాగంటే అంతఃకరణ సిద్ధి అంటే ఎలాగంటే ఆ దోషము కాలుష్యము అదేం చేస్తుందంటే సెపరేట్ చేస్తుంది సెపరేషన్ తీసుకొస్తుంది డివిజన్ తీసుకొస్తుంది కాలుష్యం అదే అర్థమైన కాలుష్యం డివిజన్ వస్తుంది ఆ కాలుష్యం కాదు దీనికి ఏ దృష్టాంతం ఎలా చెప్తారంటే స్వామి వివేకానందో దృష్టాంతం చెప్పారు ఇప్పుడు ఆ పురుగు ఉంటుంది ముఖ్యపు పురుగు దాని శరీరంలో స్వచ్ఛంగా ఉంటే ముఖ్యం కాదు క్యూగా దాని బతుకు దాన్ని బతకనిస్తే మనకి నిత్యం కాదు వీళ్ళు ఏం చేస్తారంటే దాని కంటిలోకి ఒక ఇంక్యూరిటీని ప్రవేశపెడతారు ఒక ఒక పార్టికల్ ఇంప్యూర్ పార్టికల్ ని ఒకదాన్ని దాని కంటిలో ప్రవేశపెడతారు వీళ్ళు కల్చర్ చేస్తారు నిత్యాలను కల్చర్ చేస్తారు కల్చర్ చేయడం అంటే ఆ పురుగు కడుపులో ఇంజక్షన్ ద్వారా ఒక వన్ డ్రాప్ ఆఫ్ ఇంక్యూర్ ని ప్రవేశపెడతారు నిలబెట్టుకుంటే దాని బాడీ రియాక్ట్ అవుతుంది ఎలా రియాక్ట్ అవుతుంది ఆ ఇంప్యూరిటీ శరీరంలో వ్యాపించకుండా దాన్ని ఐసోలేట్ చేసేసి దాన్ని కవర్ చేసేస్తుంది అలాంటి రియాక్షన్ ఆ ఇంప్యూరిటీ చుట్టూ ఈ కాల్షియం డిపాజిట్స్ వేసుకుంటూ పోతుంది సో దట్ ఆ impurity it most disturbs whole కావాలి ఎందుకంటే అది ఫారెన్ బాడీ దేహానికి దానికి సంబంధం లేదు అది అక్కడ ఉన్న చోటే ఉండాలి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగకూడదు ఉన్న చోటే ఉండాలి కనుక రక్తంలో కలవకూడదు కాబట్టి ఆ బాడీ యొక్క రియాక్షన్ అలా ఉంది దాని చుట్టూ ఈ డిపాజిట్స్ క్యాల్షియం డిపాజిట్స్ వేసుకుంటూ పోతుంది ఆ డిపాజిట్స్కే తెరలు అది నిత్యం ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే గుర్తించండి దాన్ని కొత్త పోసి ఆ తెరలు తీసి దాన్ని సరిగేసి దాన్ని మధ్యలో పిల్లలు పెట్టి ఇదిగో మీరు పెట్టుకుంటే అందంగా ఉంటాము ఒకడంటారు కాదు మీకు సూర్యుడు కలిసిస్తాడు చంద్రుడు కలిసిస్తాడు ఇంకోహన్ అంటాడు ఎవరికి తోచిన నాన్ సెన్స్ వాళ్ళు అంత అంత అసందర్భమైన సమాచారం అదే దాన్ని ప్రవర్తిస్తారు ఎందుకంటే తిరిగి దర్శనం తీసుకున్న నెరవేర్చిన అర్థం ఉండదండి తిరిగి వాటిని వెళ్ళి చంపడం వాటి పిల్లుల్లో పెట్టి దారం చూసి బంగారం అని పోయే బంగారం దారం పనికిరాదు అది నల్ల వేసుకుంటాను వేసుకుని అర్థం వేసుకుని అబ్బా నేను ఎంత అందంగా ఉన్నాను అనుకోవడం వివాహం శ్రీవేశ్వరుడు పురుషులు అంతకన్నా అభిమానంగా ఉన్నారు ఇది అర్థం ద్వారా మానవుడు చేసేటువంటి కాలుష్యం ఇంకా ఉంటారు దేహ దేహాభిమానం దేహమే నేననేటువంటి ఏ భయంకరమైన అజ్ఞానం కదా దాన్ని అలా పెంచి పోషించుకుంటూ అరే దేహం నేను కాదురా అని తెలుసుకునే వైపుగా అడుగు వేయడం అనేసి దేహాభిమానాన్ని మరింత దృఢం చేసేటువంటి భావజాలంలో దానికి మతమని పేరు పెట్టి అందమని పేరు పెట్టి ఏదో పేరు పెట్టి మనిషి బతికి అజ్ఞానంలో బతుకుతూ ఉంటాడు ఇది ఒక పెద్ద దురదృష్టకరమైన సమాచారం ఈ ముఖ్యం అంత అంత జరగట వేదానికి వస్తాయి ఆ గౌరవ స్వామికి మీకు నిత్యాహారం ఇస్తా ఉంటా అలాంటి సందర్భంగా మీరు ఆనందించడం నిత్యాహారం ఏదైనా పనే పాటలేదా నిత్యాహారం ఇస్తాము సిల్క్ బస్సులు ఇస్తాము పట్టు వస్త్రాలు ఇస్తాము ఎందుకంటే ఇవన్నీ ఇవన్నీ తిరుగుతున్నాయి వాటిని కలిసి సంపాదించినవి ఏమేమి అవసరం కాదు పట్టు పట్టు ఎందుకంటే తమకి ప్రతి వస్త్రాలు కొంటున్నాను నాకు కాలిఫోర్నియా ల్యాప్ ఏంజినెస్ నుంచి డెవలప్ చేశాను అదే వాళ్ళు పొరపాటు నేను చెప్తే లేదు మీరు అడిగారు మేడం నేను కదా నేను కొందాం వస్తున్నాం వద్దు ఇండియా నుంచి ఫోన్ కూడా మిస్టేక్ అది నాకు గురించి మీరు బలాత్కారంగా చేతిలో పెడితే నేను తీసుకెళ్ళి దాన్ని ఎక్కడో విడిచి పెట్టాల్సిన నాకు జరిగింది అలాంటి మిస్టేక్ చేసి ఏ వస్త్రం ఒక వస్త్రం ఏమైనా కావాల్సిందో నేను చెప్తాను ఎందుకంటే మన కేవలం ఈ కథంతా ఎందుకు వచ్చింది సో ఆ కాలుష్యం సో నేను మనిషి నేను ఫలానా వ్యక్తిని ఉన్నది అది అది తెరల అలాంటి కాలుష్యం దాంట్లో శోభం లేదు చూడడానికి శోభగా ఉంటుంది అది అక్కడి నుంచి వచ్చేసింది మంచి దృష్టాంతం చెప్పానండి ఈ సంవేదం చెప్పాడు రాజేంద్ర లాజికల్ న్యాచురల్ ఎలా వచ్చిందాన్నే మన వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేసి చేశారు న్యాచురల్ కనులు ఉందో నాకు తెలియదు అలా అసలు కూడా సహజంగానే దాని చర్యలో దిగుతుంది ప్రవేశించింది కానీ నేచురల్ కనులు ఇంత అందంగా ఉండదు సుఖాలు అందంగా ఉండదు అందంగా ఉండదు అదే కాబట్టి ఈ పర్సనాలిటీ అలాంటిది పర్సనాలిటీ అంటే అది సత్యతత్వం కాదు అది ఇంప్యూరిటీ అది బాబా నేను చెప్పాను డర్ల్ ఈజ్ అన్ ఇంప్యూరిటీ సిమిలర్లీ ఈ పర్సనాలిటీ నేను నేను ఫలానా వ్యక్తిని you are not a person you have mistaken you're imagining your self to a person you are not a person person then what is the నేను చెప్పిన పర్సన్ ఏమైనా అర్థం అవుతుందండి ఇలా మీకు ఎక్కడోకారం ఉండదు అందులో వస్తుంది సంగీత లోకంలో నువ్వు దర్శనం చెప్తావు కానీ నువ్వు దర్శనం కావాలని ఎవరు చెప్తారండి ఏదైనా పిచ్చివారు ఏదైనా చెప్పాలి ఇది ఒక డివైన్ మ్యాగ్నెస్ ఈ మ్యాగ్నెస్ ఉన్న వాళ్ళే ఉంటారు ఇలాంటి మాట నిజంగా even why same I can see the utter out of out of this world thing of it it is like you not the person దర్శన is the content of consciousness ధనము ధని ధని అంటే ధనము కలవారు ధనము ధనము అనేది మీకు తెలుస్తూ ఉందా లేదా తెలుస్తూ ఉంది అంటే పొద్దునే చెప్పాను మళ్ళీ చెప్తున్నా ధనము తెలుస్తూ ఉంది అంటే ధనము దేనితో ప్రకాశిస్తోంది అజ్ఞానంలో ప్రకాశిస్తోంది కాన్షియస్నెస్ అంటే విజ్ఞాన ప్రవాహానికి కాన్షియస్నెస్ అని నేను పేరు పెట్టుకున్నా ఏదో పేరు పెట్టుకోవాలి కదా ఇంగ్లీష్ లో ప్రస్తుతం అజ్ఞాన ప్రవాహంలో విజ్ఞానంలో ఆ ధనము విజ్ఞానమయ పురుష మనిషి విజ్ఞానమయ ఆ విజ్ఞానం అంటే తెలుస్తూ ఉండుట భిన్న భిన్నములుగా తెలుస్తూ ఉండుట దాని పేరు విజ్ఞానం ఆ విజ్ఞానంలో ధనం ఉన్నది ఆ విజ్ఞానంలోనే ధని కూడా ఉన్నది ఆ ధనంతో తాదాత్మ్యాన్ని చెందిన వ్యక్తి కూడా ఆ విజ్ఞానంలో భాగంగా ఉన్నాడు you are not the content of that విజ్ఞానం you are not the content of that విజ్ఞానం ఆ విజ్ఞానంలో ఉన్నది ఏది కాదు so the entire content of the విజ్ఞాన ఇది నేటర్ యూ నా యువర్ అంటే ఏంటి ఆ ధని అనే పర్సన్ నువ్వు కాదు ఆ ధనము నీది కాదు అయితే ఏం చేయమంటారు వీధిలో పారేయమంటారు అక్కర్లేదు వీధిలో పారేసిన వాడు దర్శనం అవుతారు వీధిలో పారేయక్కర్లేదు ఎలా వ్యక్తి దీన్ని ఇది ప్రాపర్లీ ఎలా వ్యక్తి లోభం లేకుండా ఉంది రాగం లేకుండా ఉంది that it be appropriate use as dictated by the higher power అది ప్రాక్టికల్ ఆస్పెక్ట్ కాబట్టి you are not the person and the I'm not the person శ్రీకృష్ణుడు అంటున్నాడు I'm not the person you are not the person so ఇదిగో పర్సన్ అయి ఉంది నేనో పర్సన్ అయితే రెండు పర్సన్స్ హ్యాకం అవడానికి అభ్యంతరం ఈ ద్వైతుల యొక్క ఇబ్బంది అదే వాళ్ళు పడే ఇబ్బంది అదే వాళ్ళు పడే ఇబ్బంది ఏంటంటే వాడు ఒక జీవితకాలం ఇలాగ జీవిస్తారు నేను ఫలానా వ్యక్తిని వీళ్ళందరూ ఫలానా ఫలానా ఫలానా వ్యక్తులు దేవుడు ఇంకో వ్యక్తి నా నేను అనే వ్యక్తికి రెండు చేతులు ఉంటే దేవుడు అనే వ్యక్తికి నాలుగు చేతులు ఉంటాయి నేను అనే వ్యక్తి సెల్ ఫోన్ చేత పట్టుకుంటే దేవుడు అనే వ్యక్తి గడ చేత పట్టుకుంటాడు అని మీరు పర్సనాలిటీని బాగా బలం చేసి కూర్చుంటాడు నేను అనే వ్యక్తికి ఆ దేవుడు అనే వ్యక్తి బాగా దగ్గర సరే వీళ్ళందరికీ దూరం వీళ్ళకి వారికి మధ్యలో నేను ఇంటర్మీడియట్ బలాన్ని ఉంటాను అని ఈ God man is very peculiar creature ఈ experience himself to the person and God another person దాంతో వారికి తత్వమసి అంటే వీళ్ళంతా కారణం దర్శించుకుంటుంది వీటిది వీళ్ళందరూ భిన్న భిన్న దర్శనం వీళ్ళందరూ దేవుడైపోతారా నేను దేవుడైపోతానా నేను దేవుడైపోతాను అంటే అంత పెద్ద వ్యతిరేకించాల్సిన విషయం కాదు కానీ వద్దు అలా వద్దు నేను దేవుడైపోతే ఏమి లాభం నేను దేవుడిగానే ఉన్నాను మనము దేవుడికి పక్కన ఉండి అన్ని లాభాలు పొంది వాళ్ళగా ఉంటే ఇది ఈ సైకాలజీ హ్యూమన్ నేను అన్నా తీసుకేసింది కష్టం నేను కాదు హ్యూమన్ సైకాలజీ ఈ హ్యూమన్ సైకాలజీ మన ఇండియాలో చాలా ఎక్కువ సోషల్ ఫిలాసఫర్స్ దీని మీద కామెంట్ చేశారు ఎందుకంటే ఈ సైకాలజీ ఒక వికృత రూపాన్ని దాల్చి మనకు అక్కడక్కడక్కడ కనపడుతుంది ఒక తల్లిదండ్రులు ఏం చేశారంటే వాళ్ళ అమ్మాయి ఏదో డైలీ పూజ అది చేస్తుంటే వాళ్ళ అమ్మాయికి కొంచెం ప్రోత్సాహం చేసి వీళ్ళు దేవీ అవతారం చేసింది దేవీ అవతారం అని చెప్పేసి ఒకసారి ఇక్కడ దేవీ అవతారం వచ్చేసిందని కొంచెం గొప్పలో చెప్పేసి చెప్పేసి ఎవరి మధ్యలో ఒక పెట్టేసి గుర్తులు చేస్తే దేవీ రూపంగా చేసేసి గుర్తులు చేస్తే ఇంకా భక్తులు సంతోషంగా వచ్చేసి వాళ్ళ కోరికలు తీసుకుంటున్నాయని ప్రచారం చేస్తే సరిపడుతుంది కోరికలు తిరిగేలా చెప్పారు నేనేం తీసారో అందరూ ఏదో తిరిగి చేస్తారు ఒక్కో తీస్తే చేస్తారు కూడా అన్ని ప్రవాహంలో తీరుతూ ఉంటాయి మీరు ప్రచారం చేసేస్తే ఆ జిల్లా కంటికి దేవత అయిపోతుంది ఆ జిల్లా కంటికి దేవత అయితే ఆ దేవత ఆవిడ దేవత కాదు ఆవిడ తెలుస్తూ ఉంటుంది లోపల ఆవిడ ఒకళ్ళు ప్రేమించింది వాటి పెళ్ళాలంటే ఈ తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు దేవతలు పెళ్ళాడుతున్నారు ఏది అవతారం ఎలా పెళ్ళాడుతారు తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ఆఖరికి వాళ్ళు ఈ రహస్యంగా కలిసి నిన్ను మేము ఇక్కడి నుంచి పారిపోదాము బెంగాల్లో మనం ఇది కేరళతో కొంత పాల్గొనాలి కాకపోతే అక్కడ రహస్యంగా తెలియజేస్తుంది అక్కడ బతుకుదాము ఇక్కడ ఉన్నంత కాలం నిన్ను నన్ను ప్రత్యేకంగా బతకగలరు అంటే ఆవిడ ఏమంటుందంటే నేను దేవత నేను బరువు నేను మొదలైపోతున్నాను అనేది ఈ భక్తులు ఏమిటి ఈ పూజలు ఏమిటి ఈ సమాచారం ఏమిటి నేను మొదలైపోతున్నాను నా వల్ల ఉపయోగించి అది కూడా వాళ్ళు నేను వాళ్ళు పెట్టిన ఆహారం నేను తినాలని అనుకోలేదు నేను ఏదో రెవల్యూషన్ ఇంకా దేవ తినకూడదనేమో నన్ను తప్పు మార్చేస్తున్నారు వీళ్ళు నేను అలాగా పువ్వుల హారాలు వస్తుంటూ కూర్చోవాలి ఉన్నాను అక్కడ ప్రేరం లేకుండా అయిపోయింది అని వాళ్ళిద్దరు తిరిగి పారిపోతారు ఇది యథార్థ భాష చిత్రాలంటే ఏంటంటే కొంతకాలం మీరు అనుకోవచ్చు నేను ఏదో కంప్యూటర్ కాదు ఇంకో చిత్రం నేను చెప్తా ఈ ట్రూత్ రిపీటెడ్ ఇచ్చాల్సి నేనే ఇంకా రిపీటెడ్ ఫీట్ అవుతుందో మార్పు ఉంటాయి కానీ ఇట్ హ్యాస్ రిపీటెడ్ ఎక్స్పర్ట్ తెలియదు ఇండియన్ హిస్టరీ కాబట్టి ఈ విధంగా దేవుడు ఒక దర్శనం నేను ఒక దర్శనం అని అనుకుంటూ ఉంటాడు ఈ రైతురాలు వారికి తత్వమస్తి అంటే వారికి ఉన్నంత కారణం కానీ శ్రీకృష్ణుడు he knows that he knows that he not a దర్శనం he the awareness the witness of this consciousness non content లక్షలు కూడా కాన్షియస్నెస్ కంటెంట్ లో ఒక మొక్కలు ఉంటాయి సో ఆ ఇంటర్షనల్ రియాలిటీ అంటారు ఆ సత్య తత్వము అది ఒక దర్శనం కాదు దర్శనం అవ్వాలంటే అన్ని పరిచయాలు వస్తే కానీ దర్శనం అవ్వదు ఆకాశము దర్శనం కాదు ఆకాశ దేవత అని ఆకాశ దేవత ఆకాశ రాజు ఉండగాలంటే ఆకాశ దేవత ఉండడానికి మహాభాగ్యం ఉంది ఆకాశ దేవత అని బొమ్మ తీసుకుంటే ఆకాశ దేవత అని పూజించాను అనుకోండి సరే పూర్తి చేయడం వరకు బాగానే ఉంది ఇప్పుడు మీరు చెప్పండి ఆకాశము ఇది ఫిల్మ్ ది బల్ ఇది film no In fact, it is that all pervasive it which holds all things in అంటే సర్వము సర్వ పదార్థములను తన ఎందు కలిగి ఉన్న ఒకనొక పదార్థము కానీ తత్వము ఆకాశము అని చెప్పాల్సింది తెలివి తెలివి అది ఒక ఒక క్రింద అది లేకపోతే ఒక పదార్థం అది లేకపోతే సకల పదార్థములను ప్రకాశింపజేస్తూ తాను ఒకనొక పదార్థము కాని తత్వమా ఏమర్థమైంది మీకు తెలివి పదార్థము కాని ఒకనొక తత్వం అన్ని పదార్థాలు దాంట్లో ప్రకాశిస్తాయి కానీ అది మాత్రం ఒక పదార్థం అలాగే reality it's like that it is an impersonal reality it is not a personal reality it is an inter reality is not a personal దేశం నేను ఒక ఇంటర్సనల్ రియాలిటీ అవ్యక్తం శ్రీకృష్ణుడు అంటారు అవ్యక్తం వ్యక్తి మాపన్నం అవజానంతి మా అవిభావ అంటారు పరం భావమజానంత అవకట అన రెండుసార్లు అవ్యక్తం వ్యక్తి మాపన్నం నేను అవ్యక్త తత్వాన్ని ఇంపర్సనల్ రియాలిటీని నన్ను వ్యక్తిగా నేను ఒక వ్యక్తినని మీరు అవమానం చేస్తూ తప్పుగా తెలుసుకుంటున్నారు అవజానంటే ఎలాంటి అంటే మీకే చాలా తక్కువ స్థాయిలో ఆ విధంగా తెలుసుకుంటున్నారు పరం భావం వ్యక్తిత్వములన్నిటికీ అతీతమైనటువంటి ఒక ఇంటర్సనల్ డీలింగ్ దాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు అని అంటారు మూఢాహం అంటారు అచేత సహా అంటారు ఎన్నెన్నో ఉంటాడు అదే ఆయన తత్వం ఇప్పుడు అటువంటి శ్రీకృష్ణ తత్వం ఏది కలదో దాంతో ఐక్యం అనుకోవాలి అలా ఐక్యం అవ్వాలంటే ఇది వ్యక్తి అయితే దాంట్లో ఎలా ఐక్యం ఉంటుంది ఒక ఆయన చెప్పాడు ఒక ఆయన సర్వాత్మ ఐక్యం అవడం అనే మాటని కాదంటే ఈ వాక్యాలు కూడా ఇది కాకుండా ఒక ఆయన వాటికి గట్టిని కల్పించడానికి ఒక ఆధ్యాత్మిక ప్రయత్నం చేశాడు ఇంకో అధ్యాయుడు అన్నాడు ఐదేళ్ళ మానసులు మీకు దరిదాపులో చెప్పారే పక్కన బుద్ధి తర్వాత ఉంటారు ఉంటాడు అక్కడ నిలబెట్టి ఎవరైనా ఐక్యం ఉన్నాడంటే వాడిని కరదొక్కుని మోదేస్తుంది ఎందుకంటే వాళ్ళు పాపి వాళ్ళు కొట్టిన తప్పు లేదు అని ఇంకో అధ్యాయుడు ఐక్యం అనద్దు మరి ఈ మాటలు ఈ మాటల అర్థం నేను చెప్తాను మద్భావ మాదకాహ కాదు పూత మద్భావ మాదకాహ ఉంది కదా సపోజ్ పూత అమద్భావ మాదకాహ సంధి చేస్తే ఏమవుతుంది అలాగే కాదండి అక్కడ సందేహం లేదు పూర్వత్ర సిద్ధం సూత్రం అడ్డొస్తుందని కానీ అంటే వైదిక ప్రయోగం సంపదంగా లేదా కాబట్టి ఎవరైనా మనకి ఐక్యం ఉంటే బుద్ధిగా వస్తుంది కొట్టేసేవారు అని ఒక ఆధ్యాత్మిక లక్షణం ఆయన భావం గట్టిగా ఉందా ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టుగానే జబర్దస్తి పాఠం అని ఆ పాఠం ఆధ్యాత్మిక గురించి పక్కన పెట్టండి ఇంకో ఆచార్యుడు ఉన్నాడు ఆయనకి ఈ మద్భావ మద్భావవాదకాహని జ్ఞానే స్వాత్మైవమేమతం ఈ వాక్యాలు ఈ కంఠానికి ప్రతి ఒక్కలా అడ్డుపడ్డాయి కానీ వీటిని సర్వాత్మన నిరాకరించడం ఇస్తున్నాయి ఎక్కువ కొంతసేపు అద్వైతం కొంతసేపు ద్వైతం ద్వైతం అద్వైతం అద్వైతం ద్వైతం దీన్ని ద్వైతాద్వైతవాదము ఆయన ఏమన్నాడంటే ఈ నిత్యుడైన జీవుడు మరి నిత్యుడైన నా మద్భావం అవగాహన నేను అంటున్నాడు కదా ఈ మోక్షంలో జీవుడు ఏమవుతారు దేవుడు అతి అతిథి దేవుల్లో కలిసిపోతారని ఉద్దేశించే అనే కష్టాలు వస్తాయి ప్రతి వాడు నేను కూడా దేవుల్లో కలిసిపోతానని మాట్లాడతాను వీళ్ళందరికీ అర్హత లేదు యోగ్యత లేదు వీళ్ళందరూ కూడా దేవుళ్ళు కలిసిపోతామని మాట్లాడతాను కాబట్టి అలా మరి మరి ఎలా ఈ వాక్యం ఆయన కొత్తలో ఉంటారు అని చెప్పారు అంటే ఆయన కొత్తలో ఉంటారు జీవులందరూ బయట ఉంటారు దేవుడి దగ్గర భిన్నంగా ఉంటారు ఈ మధ్వాల మాగత ఈ జీవులు మాత్రం స్పెషల్ జీవులు వీళ్ళు వీళ్ళు మాత్రం ఆయన కడుపులో ఉంటారు ఆయన కడుపులో ఉన్నారనుకోండి చెప్పేది ఆయన ఇలా చెప్పానండి అంటే వీళ్ళ ఆ వ్యక్తిత్వం ఆ లక్షణం ఎంత గట్టిగా పట్టేసింది చూడండి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాసన లాగా పట్టేసి వదిలిపెట్టండి సో ఇంటర్సనల్ రియాలిటీ అన్నది వాళ్ళ కళలో కూడా ఒక చేయలేదన్నమాట కాబట్టి దేవుడు పెద్ద పెద్ద వేస్తే అలా తీసుకుని ఉంటాడు ఈ ముక్త జీవులు అందరూ ముక్తులైన తర్వాత కూడా జీవుడే ఉంటారు ముక్త జీవులు ఈ ముక్త జీవులు అందరూ కూడా అలా కొత్తలో ఉంటారు మొక్కది మొదలు అంటే అది దేనికి ఇబ్బంది దేవకి ఇబ్బంది దేవకి దేవుడికి దుఃఖం అది అలాంటి ముక్తి నాకైతే వద్దు ఎందుకంటే అలాంటి ముక్తి ఇంకో లేకపోతే దేహంతో ఏదో దేహంతో ఏదో ఉంటే ఏదో సంభవం అనుభవిస్తూ దేవుడు కొత్తలో అలా ముక్తి అయితే వదిలిస్తామన్నది ఏంటి చాలా వదిలిస్తాను మద్భావ మాట ఈ సమస్యలు ఎప్పుడు వస్తాయంటే దేవుడు ఒక పర్సన్ అని నేను మరో పర్సన్ అని ఇక్కడి నుంచి పుడతాయి ఈ సమస్యలు దేవుడు ఒక పర్సన్ కాదు దేవుడు ఆకాశం is like space you are like space to ఆ సత్యం తెలుసుకుంటే స్పేస్ స్పేస్ లో కలుస్తుంది స్పేస్ స్పేస్ లో కలుస్తుంది ఓ పూజ శ్రీకాకుళం సొసైటీలో చేస్తారు పూజ వాళ్ళు దీపానికి పూజ చేస్తారు దీప పూజ అక్కడ మీరు విగ్రహం పెట్టిన చోట వాడు పిండి పెట్టి నేను వేసి వ్యక్తి వేసి దీపం సో ఆ దీపానికి ఆత్మజ్యోతి అని పేరు భగవద్జ్యోతి అని పేరు జ్యోతి రూపంగా ఉంటారు భగవాన్ బాగుంది కదా అది కూడా విగ్రహం అయితే అది కూడా రూపమే అది అదో రకం రూపం కొంత వైదికానికి దగ్గరగా ఉంది అగ్నిహోత్రం స్థానంలో అగ్నే కదా వైదికంలో అగ్ని అగ్నిదే పురోహితం ఇది అగ్నే సో ధూపమాగ్రహం ఇవన్నీ ఉంటాయి దీపం దర్శయాన్ని అన్నప్పుడు వీడు దీపం వదిలిస్తారు ఇంకో ఒత్తి ఇది జీవద్యోతి అని పేరు అది భగవద్యోతి అని పేరు ఇదేం చేస్తారంటే దీపం ఇలా ఆరాధన తిప్పేసి ఈ ఈ ఒత్తిని తీసుకెళ్ళి ఆ వృత్తిలో కలిపేస్తారు కలిపేసి సింగిల్ జ్యోతి చేస్తారు అలా చేసినప్పుడు సరిగ్గా కలపలేదనుకోండి కొంచెం అజాగ్రత్తగా కలిపేదనుకోండి రెండు వేరు వేరుగా ఉంటున్నాం అనుకోండి ఏ సరిగ్గా కలవలేదు కలుపులు పక్కన ఇప్పుడు కలిపేస్తారు సింగిల్ జ్యోతి అయిపోతుంది ప్రిన్సిపల్ అంత ఉండదు నేను ఆ పూజను చాలా భద్రంగా అటెండ్ చేస్తున్నాను నన్ను ఎవరు అడిగారు పనులు అయితే ఇది ఇంత పూజ ఇంత ప్రేమగా అటెండ్ చేస్తున్నారు ఇది బాగుందా నాకు నచ్చింది పైగా వాళ్ళు చెప్పే మంత్రాలన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి పాపాహం అని ఇలా ఈ ద్వారా కాకుండా ఆ మంత్రాలు చేసిన మొత్తం ఎక్కడ మంత్రాలు చెప్తున్నారు బాగుందని నేను అన్నా అయితే పాయింట్ మధ్యావమానత ఇక్కడ అగ్ని ఒక దర్శనం కాదు ఆ అగ్ని మరో దర్శనం కాదు ఈ అగ్ని ఆ అగ్నిలో కలిసిపోవడానికి ఏమీ అభ్యంతరం లేదు ఎందుకంటే అంతా ఒకటే అగ్ని ఇంకా వస్తువుల తేడా ఈ వస్తువు ఏదైనా ఉందో ఆ వస్తువు ఇంధనంలో తేడా ఉందే కానీ అగ్నిలో తేడా లేదు అంత అగ్ని అంతా ఒక్కటే అంచేతనే మీకు కలిసిపోతాయి వస్తువులు కావాలి వస్తువులు అలా విడిగానే ఎంత దగ్గరగా పెట్టినా విడిగానే ఉంటాయి మీకు వాటిని బాగా వచ్చేసినా కూడా విడిగానే ఉంటాయి కానీ అగ్ని మాత్రం విడిగా ఉన్నా కలిసే ఉంటుంది మధ్యలో కూడా అగ్నే ఉంటుంది తేజస్సు సంవత్సరం విడిగా ఉన్నట్టు కనబడ్డా అగ్ని కలిసి మనకి దేవుడికి కలిసి కనుక మనం విడిగా ఉన్నట్టు భాషిస్తోంది నేను ఫలానా ఫలానా అని అనుకో రాంగ్ మోషన్ అబౌట్ ఎంటర్టైన్ చేయడం మానేసి అన్ని రాంగ్ మోషన్ అబౌట్ మీరు రిజెక్ట్ చేయగలిగిన నాడు అంటే ఆ ధైర్యం ఆ వివేకం ఆ ఆనెస్టీ ఆ ఇంటిగ్రిటీ నీకు ఉన్ననాడు అటువంటి మానసిక పవిత్రత నీకు ఉన్ననాడు మద్భావనాగత మీరు ఈశ్వరుడు అయిపోయింది గిఫ్ట్ అంటే ఎవరో తెలిసిన సెల్ఫ్ కాన్షియస్ ఇది పర్సన్ సెల్ఫ్ కాన్షియస్ ఎంటిటీ ఇది పర్సన్ జ్ఞానం అన్సెల్ఫ్ కాన్షియస్ అవేర్నెస్ ఇది జ్ఞానం మీరు నిద్రపోతారు నిద్రలో అన్ని సెల్ఫ్ కాన్షియస్ నో ఏదైనా self conscious in the state you are they even waking state లో కూడా you are not continuously self conscious ఎప్పుడు కూడా మానము అవమానము వీటికి అతీతంగా ఉండమని చూస్తుంది చెప్తారు ఎందువల్ల మానంలో లేదా అవమానంలో ఈ విధం ఎక్యూట్లీ సెల్ఫ్ ఆ ప్రస్థానం అనే ఫీలింగ్ చాలా వ్యక్తిగా ఉంటుంది మానంలో కానీ అవమానంలో మానం అంటే ఏంటి ఇదిగో నేను ఇంతటి మొనగాన్ని నేను ఇక్కడ ఉండగా వీళ్ళు మర్యాద చేయలేదు అదే అవమానం మానవ అంటే నేను మనగాన్ని నాకు వీళ్ళు మర్యాద చేశారు ఇది మానవ సో ఈ మానావమానాల్లో ఈ మోషన్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఎంటిటీ ఒక పర్సన్ చాలా దృఢంగా ఉంటుంది అసలే ఉందది అజ్ఞానాన్ని బట్టి ఉంది ఆ ఉన్నదాన్ని మరింత వ్యక్తి చేసేయటం అలా అయిపోతుంది అంతేకానే దాన్ని లూజ్ చేయడం అంటే ఎలాగా అమానిత్వమదంభిత్వం మానాన్ని తగ్గించి మానాన్ని తగ్గిస్తే వ్యక్తి ఉంటాడు కానీ కొంచెం కాల్సం దంభాన్ని తగ్గించి దంభము అంటే దాంభీతము అని వస్తుంది అంటే దాంభీతం అంటే ఏంటి నేను దేవారాధకుడను అని ఇతరులు తెలుసుకునేట్లా చేయడం పేరే రామదీతం అంటే అక్కడ రహస్యం ఏంటంటే నేను దేవారాధకుడనై ఇతర నేను దేవారాధకుడనని ఇతరులు తెలిసి ఇట్లా చేస్తే దాన్ని మానిత్వం అంటారు నేను లోపల నాకు తెలుసు దేవం లేదు దైవం లేదు నేను ఉదరారా ఉదరారాధకుడు ఉదరాన్ని ఆరాధించేవాడిని దేవారాధకుడిని కాదు ఉదరారాధకుడు ఏంటంటే కాదు దేవుడికి భోగం ఏం చేశారని అడిగారు ఒక భోగం అంటాం భోగం ఏం చేశారంటే ఏదైతే హవిస్సు చేశారు మీ హవిస్సు ఎందుకు రోజు హవిస్సేనయా ఇవాళ పులిహార భోజనం చేస్తామో నీకు బుద్ధిందా లేదా అని అంటే ఆయన నాడు పులిహార చేయలేదని నేను ఇప్పుడు నాకు మీ పేరు వెళ్ళి వెళ్ళి పులిహార చేయదు నిన్న నిన్న తిన్నాను హలిసి హలిసి తిన్నాను నీ ప్రాణం ఇంటి చేస్తాం వెళ్ళి పులిహార చేయని చెప్పేసి ఆయన కాపాడితే ఇప్పుడు పోయి బిహార్ చేశాను ఈయనేమో ఆయన చేస్తాను అంటే కాబట్టి ఉదరారాధకుడు అయ్యింది పైకి నేను దేవారాధకుడని అందరూ అనుకునేట్లా చేసి ప్రయత్నం దీన్ని దాంభీకము దేవారాధకుడు అయ్యుండి దేవుని ఆరాధిస్తూ ఈసారా నేను దేవుని ఆరాధిస్తున్నాను అంటే మానిత్వం అంటారు ఇది తప్పే అది ఇది ఉండరాదు అది ఉండరాదు అని ఆ విధంగా అమానిత్వం అదనిహిత్వం వీటిని బాగా అభ్యాసం చేస్తే ఇది పవిత్ర ఏమిటి ఆ పవిత్రత ఆ పెర్ల ఫార్మేషన్ ఆగిపోతుంది పెర్ల ఎంత ఎంత హార్డ్గా ఉంటుందో తెలిసిందండి ఆ కాల్షియం డిపాజిట్ పని ఎక్కువ వచ్చి అది హార్డ్ కర్లు పెట్టుకోవాలి ఎందుకంటే that is the impurity of that దాని ఇంప్యూరిటీ మనకెందుకండి అలంకారం ఏదో అలంకారం సో అది అది అలంకారంగా పెట్టుకోవడానికి శిస్తులు ఒప్పుకోండి అని నాకు అనిపిస్తుంది మేబీ ఆయన రాంగ్ అది కేవలం సృష్టిని పెట్టుకోలేమో అని నేను అనుకుంటున్నాను ఉండండి అనవసరంగా మీ మధ్యలో మనస్సులతో కాంప్లెక్స్ పెట్టడం అలాంటి పొరపాటు చేయకూడదు నేను చేశాను కూడా ఆల్రెడీ ఎనివే భూతాహ మద్భావమాగత ఏదో వాడ బాగులేదు మీకు అది మనస్సుకి నచ్చలేదు అనుకోండి ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటారు అది ఇష్టపడతారు చిన్నపిల్లలకి మనం నీతి నియమాలు మనం పాటించాలి పిల్లలకి అర్థం కాబట్టి ఈ పనిపిల్లలు జనపిల్లలు ఆడపిల్లలు ఉంటారు వాళ్ళని పిలిచి ఈ ధరల లెక్కల శక్తి నీకు అంటే ఆ శక్తిని ఎంత ఎదురు చెప్పేసుకుంటున్నాం వాళ్ళకి మన నియమాలు నియమాలని వాళ్ళకి అక్షరం వాళ్ళు నేర్చుకునే టైం వచ్చింది వాళ్ళు నేర్చుకుంటారు అలా సద్వినియోగం చేయొచ్చు ఏం పర్వాలేదు పూతాహ మద్భావమాగత లేకపోతే సమస్య లేదు పూతాహ మద్భావమాగత ఆ విధంగా పీతులైపోయి పవిత్రులైపోయి మద్భావాన్ని పొందుతారు పవిత్రులు అవ్వాలంటే ఇప్పుడు డస్ట్ డస్ట్ అనే ఇంప్యూరిటీ ఉందనుకోండి ఇప్పుడు వ్యాక్సిన్ క్లియర్ పెట్టి పవిత్రం చేయాలి డస్ట్ పడిపోతే వ్యాక్సిన్ క్లీనర్తో పవిత్రం చేయాలి అంతఃకరణాన్ని పవిత్రం చేయడం అంటే ఎలా వ్యాక్సిన్ క్లీనరా అయితే సంతో సోపు ఎలా అంతఃకరణాన్ని పవిత్రం చేయడం అంతఃకరణము అంటే అది జ్ఞాన ఆశ్చర్యం జ్ఞానం ఎప్పుడు ఎలాంటి జ్ఞానం కలిగినా అది అంతఃకరణము ఆ instrument of knowing instrument of knowledge అండి అది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ నాలెడ్జ్ ని పవిత్రం చేయడం అంటే అర్థం ఏంటి దేంతో చేస్తాము నాలెడ్జ్ తో పవిత్రం జ్ఞాన తపస్స ఈ తపస్సు అనే పదము తపస్సు అంటే సాధన అని అర్థం అంటే దాంట్లో తపస్సులో ఉన్న రహస్యం ఏంటంటే తపతి అంటే క్లేశము ఇబ్బంది కష్టం కష్టాన్ని ప్రేమతో స్వీకరించడం ఎందుకు కష్టాన్ని ప్రేమతో స్వీకరించడం లేనిది అంటే ఓర్ధ్వ దృష్టి ఒక హయ్యర్ గోల్ రీచ్ అవ్వడం కోసం కష్టాన్ని ప్రేమతో స్వీకరిస్తే దాన్ని తపస్సు ఉంటారు తపస్సు ఓర్భ దృష్టి ఉన్నారు హయ్యర్ గోల్ కోసం రావణాసురులాగా చేస్తే దాన్ని దాన్ని కూడా తపస్సు అంటారు కానీ అది తామస తపస్సు అలాంటి తపస్సు చేయకూడదు ఎందుకని అక్కడ గోలు ఊర్ధ్వ గోలు కాదు లేదు గోలు ఏమిటి అధికారం కావాలి ధనం కావాలి అలాంటి గోల్స్ తోటి తపస్సు చేస్తే అది తామస తపస్సు అవుతుంది తపస్సు ఎప్పుడు సాత్వికం తపస్ గీతలో పద్దెనిమిది అధ్యయనం వస్తుంది కాబట్టి ఉన్నతమైన ఒక ఆశయం కోసం మీరు కష్టపడితే ట్రైన్ చేస్తే దాన్ని తపస్సు ఇక్కడ తపస్సు ఏమిటి కర్మ సందర్భంలో తపస్సు ఏమిటి అంటే ఒక గొప్ప యజ్ఞాన్ని మీరు లోక కళ్యాణం కోసం చేశారు అప్పుడు తపస్సు కానీ మీ కళ్యాణం కోసం కోసం చేసినా కూడా తపస్సు అనొచ్చు ఎదక్కి సాత్విక తపస్సు అన్నాను మీరు లేదు రాజస తపస్సు సో కొంతమంది అలా ఉంటాం మరి ఏం చేస్తాం ఒక అమ్మగారు కొత్తగా కుళాయి పెట్టించుకున్నారు మున్సిపల్ కుళాయి కుళాయి పెట్టించుకుంటే పక్కన వాళ్ళు ఎవరో మీ ఇంట్లో కొత్తగా కుళాయి వచ్చినట్టుంది కదా ఓ బిందులు మంచినీళ్ళు ఉంటారా అని అడిగారు ఎందుకంటే పొద్దున్నే ఆరు గంటలకు ఏడు గంటలకి ఈ బిందులు పట్టుకుని యంగ్ లేడీస్ పెద్దవాళ్ళు అన్ని వయస్సున్న వాళ్ళు రోడ్డు మీద దిగుతూ ఉంటారు ఇప్పుడైనా గమనించారా బస్తీల్లో అంటే మామూలు బస్తీల్లో అంటే కొంచెం సింపుల్ బస్తీల్లో మాకు నేను చెప్తున్నాను ఇటువంటి తిరుగుతూ ఉంటారు అసలు వాళ్ళకి గుర్తు పెట్టుకుంటారు ఈ హోమ్ లో కూడా ఉంది ఆ హోమ్ లో కూడా ఉంది అని గుర్తు పెట్టుకుంటారు అక్కడికి వెళ్తారు వాళ్ళు వేగంగా పట్టేసుకుంటుంటే సేపు ఆగి నేను కూడా రెండు బిందులు పట్టుకో ఒక బిందే మోసుకెళ్తాను ఒక రెండు రెండు బిందులు పట్టుకోమంటావా అని అడిగింది అలా అడిగేది నాకు ఒక ఆయన అంటే ఈ అమ్మగారు చెప్పారు కుళాయి పట్టించుకున్నావా ఇది నాకు కుళాయి పట్టించుకున్నారు కదా అని అడిగిన కుళాయి పట్టించుకున్న మాట వాస్తవమే అసలు నువ్వు చూసావు అప్పుడే కానీ మంది కోసం పెట్టించుకోలేదు అని మంది అంటే జనం మంది కోసం కాదు వెళ్ళి వెళ్ళిదాన్ని అయ్యో అంత మాట ఎందుకండి బిల్లు మీరు ఇస్తే ఏమైనా అరిగిస్తుందా అంటే బిల్లు మీరు కడతారా నేనే కడతానమ్మా ఇది బిల్లు నేను నేను నా బిల్లుకి రా బిల్లు పడుతుంది ఆ బిల్లు నేను మీకు ఇస్తాను మీకేం పర్వాలేదు ఎనివే సో తపస్సు అలాంటి తపస్సు ఉండకూడదు స్వార్థం కోసం తపస్సు ఉండకూడదు లోక కళ్యాణం కోసం అదే సాత్విక తపస్సు ఇక్కడ ఇక్కడ తపస్సు అంటే అది ఏమీ కావచ్చు తపస్సు గురించి వివరంగా చెప్పింది ఎందుకంటే ఇక్కడ చెప్తున్నది ఆమతం తపస్సు కాదు అని చెప్పారు నేటి నేటి అంటే నిషేధం కోసమే అన్నాను అన్నానండి మరి ఏంటండి మీ తపస్సు ఏంటండి జ్ఞాన తపస్స జ్ఞానమే తపస్సు ఇంకే తపస్సు జ్ఞానమే తపస్సు నేను ముక్కు ముక్కు తీసుకోవడం అయితే అతని తల కిందగా నిలబడ్డా ఇలాంటివే ఉండవు అయితే భోజనం మానేదే ఉండవు అంటే డిసిప్లిన్ ఏముండదు మరీ అధ్వానంగా ఉంటాడని కాదు తపస్సు జ్ఞానమే జ్ఞానమే తపస్సు అండి ఇంక వేరే తపస్సు ఏముంటుంది మీరు ఏం చేస్తారండి పుస్తకం చూసుకుంటాం ఇంకేం చేస్తారండి పుస్తకం పాఠం చెప్తాను అడిగినా కావాలంటే ఇంకా ఏం చేస్తారు ఇంకేం చేయం ఇది మీరు తపస్సు ఏం చేయరా ఏం జీవితం అది ఇదే తపస్సు ఇంక వేరే తపస్సు ఏముంటుంది పుస్తకం తీసుకోవడమే తపస్సు పుస్తకం చదువుకోవడమే చదువుకోవడం మనం చదువుకోవడం ఇతర పంచుకోవడం ఇదే తపస్సు ఇంక వేరే తపస్సు ఏముంది మీరు ఎన్ని బిల్డింగ్లు కట్టారు బిల్డింగ్ లేదు మేము కట్టిన బిల్డింగ్లు మీరు చూడాలంటే వాళ్ళ అన్ని రావే బిల్డింగ్ నిజంగా బిల్డింగ్ కట్టాలంటే మీరు ఎన్ని గంటలు దాని మీద మీ శక్తిని పెట్టాల్సి ఉంటుంది మానసిక శక్తి బాధ్రమైన శక్తి కాయిక శక్తి మూడు రకాల శక్తిని మీరు దాంట్లో పెట్టాలి ఎన్ని గంటలు హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ కట్టాల్సి ఉంటుంది అదే హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ ఈ book hundreds and hundreds of hours అలా పెడితే అది తయారవుతుంది అది బిల్డింగ్ కట్టడం తపస్సు అయితే ఇది తపస్సు జ్ఞాన తపస్సు జ్ఞానమే ఒక తపస్సు సో బిల్డింగ్ బిల్డింగ్ కట్టడం అనే తపస్సు చేస్తే పుణ్యం వస్తుంది సో ఈ తపస్సు చేస్తే వస్తుందండి పుణ్యం వస్తుంది పుణ్యం ద్వారా ఉన్న పుణ్యం చాలు మరి ఇదే చేస్తే వస్తుంది అంతఃకరణ శుద్ధి వస్తుంది జ్ఞాన తపస్స పూత అంతఃకరణ శుద్ధి ఏం చేసుకుంటావా అయినా బిల్డింగ్ లో ఏదైనా కట్టుకుంటే కానీ అంతఃకరణ శుద్ధి ఏం చేసుకుంటావంటే అంతఃకరణ శుద్ధి ఏమి దిగాం దేహంలో ఆరోగ్యంగా ఉంటే ఏం చేసుకుంటారు ఎవరైనా అన్నానుకోండి దేహారోగ్యం ఏం చేసుకుంటావా చక్కగా బిల్డింగ్ కట్టుకుంటే దాంతో మకాన్ చేసి దేహారోగ్యం ఏం చేసుకుంటావు అని అన్నారు అనుకోండి ఆ మాట ఎందుకుంటున్నానంటే అందరూ ఈ బిల్డింగ్ గట్టి కట్టి దేహారోగ్యం గడగొట్టుకుంటారు టెన్షన్లో పడి బీపీలో అవి తెచ్చుకుంటారు ఇలాంటివన్నీ లౌకికములైన సంసార విషయాలు అధికంగా చేస్తే రోగం వస్తుంది ఒక పెద్ద బిల్డింగ్ కట్టేందుకు డయాబెటీస్ వస్తుంది లేకపోతే ఇరిటేటింగ్ బౌల్ సిండ్రోమ్ అని ఇంకొక ఇంకొక లైఫ్ స్టైల్ డిసీజ్ ఉంది అది వస్తుంది అదే ఎసిడిటీ వస్తుంది అయితే వచ్చిన వాళ్ళందరికీ ఆ వచ్చిన వాళ్ళందరికీ అలాగే వస్తుంది సైకోసోమాటిక్ డిసీజెస్ అని పేరు ఏదో దర్శనం బట్టి వచ్చేయండి అయితే బీపీలు ఇవన్నీ ఇవన్నీ మామూలుగా నేచర్ లో నార్మల్ గా అయితే రావడానికి వీలు లేదు తక్కువ ప్రధానంగా ఉంటాయి కాబట్టి కాబట్టి ఆరోగ్యం ముఖ్యమా బిల్డింగ్ ముఖ్యం ధనం సంపాదిస్తున్నాడు ఆరోగ్యం పోగొట్టుకుని ధనం సంపాదించాడు ఏ ఏంటి లాభం లాభం ఏమవుతుంది దాంట్లో ఈ సంపాదించిన ధనం అంతా ఇంకో ఇంకా తీసుకుంటాడు అనారోగ్యం కారణంగా కాపలా కాస్తున్నా రోడ్డు గతంగా కాపలా కాస్తున్నా అపోలో హాస్పిటల్ అని పెద్ద బోర్డు అలా ఇంకో ముందుకు వెళ్తే ఇంకో పెద్ద బోర్డుతో హాస్పిటల్ అడ్వర్టైజ్మెంట్ కూడా వీళ్ళు పెద్ద బిల్ బోర్డు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు కనీ ఎదురుగో డాక్టర్లు అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ యాంజియోగ్రఫీ ముప్పై వేలకే ఎందుకు యాంజియోగ్రఫీ ఎందుకంటే ఏమైనా అర్థంగా అడ్వర్టైజ్మెంట్ యాంజియోగ్రఫీ కావాల్సిన వాడికి డాక్టర్ ఇస్తే వాడు వాడు వాడు మూడో కంట్రీ తెలియకుండా వెళ్ళి బెయిల్కి వస్తాడు దీనికోసం ఇంత రిపోర్ట్ ఉంటాయి అంటే ఇది ఒక వ్యాపారం అనమాట ఫస్ట్ కాబట్టి జ్ఞాన తపస్స మద్భావ మానత ఈ జీవితంలో విలువైనది ఒక్కటే ఉంది జ్ఞానం మిగతా విలువ ఏమీ లేదా అంటే జ్ఞానానికి సహకరిస్తే విలువ లేదు అందరం మీరు రూపాయికి లేదు జ్ఞానాన్ని సాధిస్తే రూపాయికి విలువలేదు లేకపోతే లేదు అంటే భోజనం చేయాలక్కర్లేదా భోజనం చేయడం జ్ఞానాన్ని సాధిస్తుందో సాధించదో నేను చెప్పి నేను చెప్తాను భోజనం చేయడం అవసరమో కాదు జ్ఞానాన్ని సహకరిస్తుంది భోజనం చేసిన తర్వాతనే కదా జ్ఞానం వచ్చింది అంటే ఇది భోజనం నిద్రపోవడం అవసరమా కాదా మీకు నిద్ర జ్ఞానానికి అవసరమా కాదా చెప్పి అవసరం అండి నిద్రపోకపోతే ఉన్నది పొద్దున్న పుష్పం చదివితే ఏమీ అర్థం కాదు పోయి నిద్రపోతుంది జ్ఞానము తప్ప నీకు ఏది విలువైనది లేదు అసలు ఈ సృష్టిలో లేదు నది జ్ఞానేన సదృశం పవిత్రం సంస్థే అదే పదం మిగతా తపస్సులన్నీ సెకండరీ వాటి గోల్స్ లేరు ఈ తపస్సుని ఆశ్రయించి కొంతమంది మద్భావాన్ని పొందారు వాళ్ళు ఎలా విధులు చేశారో తపస్సు వితరాగ భయక్రోధ కొన్ని నెగిటివ్ కొన్ని పాజిటివ్ రెండు మూడు నెగిటివ్ రెండు పాజిటివ్ ఏమిటా నెగిటివ్ రాగము భయము క్రోధము వద్దు పాజిటివ్ ఏంటి మన్మయాహ మాముపాశ్రిత మత్ అంటే భగవాన్ కదా భగవన్మయా భగవంతం ఉపాశ్రిత మత్స్యానికి భగవాన్ భగవాను వాక్య శ్రీ భగవాను వాక్య మాం అంటే ఆ మాం అంటే అర్థం ఏంటండి భగవంతం కాబట్టి అది పాజిటివ్ మన్మయా మాముపాశ్రిత నెగిటివ్ అయితే ముందు నెగిటివ్ తో ప్రారంభం వేదాంతం అంటే ముందు నెగిటివ్ తో ప్రారంభం వివేక తొలగిపోయిన తొలగిపోవాలి అసలు దరిదాపుల్లో ఉండకూడదు ఏమిటది రాగ రాగ రాగం దేని మీద రాగం అంటే అటాచ్మెంట్ దేని మీద ఉంటుంది రాగము మీకు తెలిసిన దాని మీద ఉంటుందా తెలియని దాని మీద ఉంటుందా రాగం తెలిసిన దాని మీద ఉంటుంది కదా తెలియని దాని మీద రాగం ఉండదు కదా తెలిసినది ఏదైనా నీది కాదు నీవు కాదు మొదటి సూత్రాలు ఇచ్చాను తెలిసినది అంటే తెలియడానికి తెలివి కావాల్సినది తెలివి ఉంటే తెలుస్తుందా తెలివి లేకుండా తెలుస్తుందా తెలివి ఉంటే తెలుస్తుంది కాబట్టి ఎవరి తెలివి నీ తెలివా లేకపోతే పక్కవారి తెలివా నీ పక్కవారి తెలివి మీకు ఎలా తెలుస్తుంది నీ తెలివే కాబట్టి నీ తెలివిలో తెలిసిన దాని మీద రాదని అర్థం అంతే కదండి చూడండి నీ తెలివిలో ప్రకాశించేది నువ్వవుతావా లేకపోతే ఆ తెలివి నువ్వవుతావా తెలుగు నువ్వు అవుతావు కాబట్టి నీ తెలుగులో ప్రకాశించేది నువ్వు కాదు ఒక సూత్రం రెండో సూత్రం నీ తెలుగులో ప్రకాశించింది నీది అవుతుందని నువ్వు అనుకుంటున్నావా పొరపాటు నీది కాదు మరి నాదేమిటవుతుంది నీది ఏది అవదు నీ తెలుగే నువ్వు అంటే ఇదొక ఫార్ములా అయితే ఇప్పుడు నా తెలుగులో దాన్ని నేను వాడుకోవచ్చా వాడుకోకుండా వాడుకో నువ్వు వాడు తెలుగు వాడుకోదు దేహం వాడుకుంటుంది మనస్సు వారికి తెలుగు వరకు తెలుగుకి తెలివికి తిండి అక్కర్లా దేహానికి తిండి కాదు తెలివిలో దేహం ప్రకాశిస్తుంది ఆకలి ప్రకాశిస్తుంది మనస్సు ప్రకాశిస్తుంది ఇవన్నీ కూడా తెలుగులో ప్రకాశిస్తాయి గుణా గుణేషు వస్తుంది గుణములు అంటే దేహము ఇవన్నీ గుణములు గుణేషు భోగములైంది ఇంద్రియ విషయములైంది ఆ పని వేస్తే అన్నం దాహం వేస్తే నీరు గుణం గుణంలో గుణానికి గుణానికి ప్రయోజన అవి రెండు కలుస్తూ ఉంటాయి గుణానికి గుణానికి ఫ్రెండ్షిప్ కలిసినప్పుడు కలిస్తే ఇంకొకటి తీసుకుంటాం నేను గుణములతో తీసుకుంటాను ఉదాసీనము రాసీనము గుణాతీతి నేను గుణములతో తీసుకుంటాను ఇప్పుడు చెప్పండి రాగం ఉండాలా అక్కర్లేదు అక్కర్లేదు ఇంట్లో మకాన్ చేయాలా అసలు ఇంట్లో మకాన్ చేయి కానీ నువ్వు ఇంట్లో మకాన్ చేస్తున్నాను ఎప్పుడూ అనుకోకూడదు దేహంలో మకాన్ చేస్తున్నానని అని ఒక మహాత్ముని అడిగారు మీరు మీరు ఎక్కడ ఉంటారు నేను స్వంతిలో ఇంట్లో ఉంటాను అంటే ఓహో అలాగా మీ స్వంతులు ఎక్కడ మీరు ఎదుగుతున్నానే ఉంది నాకు కాబట్టి మీరు మా ఇంట్లో ఉన్నారు కదా మీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను స్వంత ఇంట్లోనే ఉంటాను నేను ఎప్పుడూ ఒక రైల్లో కూర్చున్నప్పుడు కూడా స్వంత ఇంట్లోనే ఉంటాను దేహి నిత్యమ దేహే సర్వస్వ భారత దేహే దేహి దేహంలో ఉండే దేహి సర్వస్య ప్రతివాడికి ఇదే సూత్రం ఈ దేవలం ఒకళ్ళందరికీ కాదు సర్వస్య సర్వ మానవులకు ఇదే సూత్రం వర్తిస్తుంది ఏమిటి దేహే దేహి దేహంలో ఉండే దేహి అవధ్య వినాశమే లేనివాడు ఇప్పుడు మీరు ఎక్కడున్నారు దేహంలో ఉన్నారు దేహమే ఇల్లు ఈ దేహము ఒకప్పుడు స్వంతించడం ఒకప్పుడు అర్థించడం ఉండొచ్చు కాక కానీ నేను మాత్రం ఎప్పుడు నిత్యము నా స్వంతించోనే ఉంటాను వీళ్ళు వీళ్ళు తీసుకుంటే వీళ్ళతోనే ఉంటాను అలా ఉంటారు మహాత్ములు అంతేకానే మహాత్ములకి మనం ఇప్పుడు స్వంతింట్లో ఉన్నాం మనం తలా ఉన్నాం అనే తేడా ఉండదు ఎప్పుడు స్వంతించోనే ఉంటారు ఇది always at home always at home అంటే దానికి శ్లేష ఆల్వేస్ కంఫర్టబుల్ అని అర్థం అల్లే లేకపోవద్దంటే ఇది అల్లే లేకపోవద్దు హోమ్ కాబట్టి సో రాగము ఉందనుకోండి ఇది నా హోము ఇది నా హోమ్ కాదు అది రాగము ద్వేషము ఈ రాగం అటాచ్మెంట్ అటాచ్మెంట్ ఏమిటి అటాచ్మెంట్ ఉండకూడదు అసలు అటాచ్మెంటే ఉండకూడదు జారిపోతే జారిపోతుంది ఈశ్వరుని యొక్క ఈశ్వరుని సంకల్పం చేసి జారిపోతే ఓకే జారిపోతుంది మనం చెప్తుంది కాలం ఉంటుంది జారిపోయింది జారిపోయింది ఆ రకమైన రాగాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి చాలా మంది ఏమంటారంటే రాగాన్ని వదిలిపెట్టేస్తే ప్రాక్టికల్ లైఫ్ కష్టం నాకు ఈ ప్రశ్న యూఎస్ లో వస్తుంది వస్తూ ఉంటుంది ఎప్పుడూ అక్కడ ఉన్న ఆల్మోసాలు వస్తూనే ఉంటుంది నేను దానికి ఆ ప్రశ్న అడిగినప్పుడల్లా నేను ప్రశ్న అడుగుతాను మీ ప్రాక్టికల్ లైఫ్ సత్యానికి అనుకూలంగా ఉండరాదు సత్య విరుద్ధంగా ఉండాలని అదేనా ఉందనేది అని నేను అంతే కాబట్టి ప్రాక్టికల్ లైఫ్ అంటే ఏదో చెప్తుంది ఇది సత్యము ఒప్పుకుంటున్నావా లేదా ఒప్పుకుంటున్నాను కాబట్టి లైఫ్ అన్నది ప్రాక్టికల్ లైఫ్ ఈ సోకాల్ ప్రాక్టికల్ లైఫ్ అన్నది సత్య దూరముగా అనమాట అదే కదా నువ్వు అనేది అంతేనా నీ ప్రశ్న అదే కదా మరి అవునంతే కొంచెం అయితే అవునంతే అని వెంటనే ఉంటాడు అంత సూక్ష్మ బుద్ధి లేకపోతే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నీ ప్రశ్న ఏమన్నా మరి ఇది సత్యం అయితే ప్రాక్టికల్ లైఫ్ ఎలా కుదురుతుందని అడిగారంటే ఆ అడగడంలో practical life is that life which cannot accommodate the truth అని స్పష్టం అయిపోతుంది కదా నేనంటాను సత్యాన్ని ఆకలింపు చేసుకోలేని జీవితానికి దానికి ప్రాక్టికల్ లైఫ్ అని పేరు పెట్టి దాన్ని నువ్వు వేలాడడం జ్ఞానమా అజ్ఞానమా చెప్పు అర్థం ఏమి పూర్తిగా బయటకు వెళ్ళి ఏది స్వామి ఇలా చెప్తాడు పాఠంలో అడుగుతాడు అదే వాళ్ళు వాళ్ళందరూ చెప్తారు ఆయన అలాగే చెప్తాడు నేను చెప్తాను అయితే వినండి అయితే మానేయండి ఆయన చెప్పి ధోరణ అలాగే ఉంటుంది మీకు తెలియదేమో మీరు కొత్తగా వచ్చేదేమో ఇంకా ఇద్దరు దొరకదు ఇంకా ఆలోచించదు ఈ లైఫ్ జస్ట్ ఇంకో ఆలోచిస్తారు ఇదంతా నేను కాబట్టి వేదాంతంలో మీరు డు ప్రాక్టికల్ వాళ్ళు there is only one practical life and that is అనుష్ఠాన వేదాంతము అదే ప్రాక్టికల్ తీసి ప్రాక్టికల్ లైఫ్ రాబని పెట్టుకుంటాను పెట్టుకో పెట్టుకున్న దానికి ట్యాక్స్ కట్టాల్సింది ఇది పేరు ట్యాక్స్ పేరు ట్యాక్స్ ఏంటంటే పేరు ట్యాక్స్ పేరునే కదండి ట్యాక్స్ ఇది పేరు నాకైతే నిర్యాలంటే జీవితంలో దుఃఖానుభవం ఏం కలదో అది రాగానికి మనం కట్టేటువంటి tax same is the price అంటే మీరు అంటారు నేను ప్రెషర్ తక్కువపోతే సేమ్ కంటే ట్యాక్స్ ఉండదా ఉండదు ఉండదు మరి ఎలా ఉంటుంది ప్రెషర్కి పెయిన్కి అతీతమైన ఆనంద స్థితిలో ఉంటారు కాబట్టి అటాచ్మెంట్ అనేది సుఖరాము ఉండరాదు మీరు పదేళ్ళు ఒక చోట ఉండి మొన్నటి పొద్దున అక్కడి నుంచి ఇవి వాటలే హోటల్ వాక మీరు పదేళ్ళు ఒక చేతితో పట్టుకుని అది ఒక క్షణంలో ఈ హోటల్ లీవేట్ ఈ హోటల్ డయామని విడిచిపెట్టమంటలేదండి అటాచ్మెంట్ రాగాన్ని విడిచిపెట్టం ప్రేమకి రాగానికి చాలా తేడా ఉంది ప్రేమలో దుఃఖం ఉండదు ప్రేమలో బంధం ఉండదు ఇప్పుడు మీరు చూసుకోండి మీరు దుఃఖము బంధము అనుభవానికి వస్తున్నాయంటే అక్కడ ప్రేమ వెనక్కి పోయింది అటాచ్మెంట్ ముందుకు వచ్చింది అని దీనికి మహాత్ములు చెప్పారు ఈ లవ్ ఎవరు అందరినీ ప్రేమించారు కానీ ఎవరి మీద ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు నో ఇంట్రెస్ట్ అని మీరు my side no particular interest అని మీరు love for all interest for none సర్వత్ర స్నేహ చిత్రప్రజల సృష్టి యహా సర్వత్ర అనభిస్నేహ అభిస్నేహం ఉండదు అభిస్నేహం అంటే ఏంటి I love I love this person I love this person అంటే అందరినీ ప్రేమిస్తూ ఈ దర్శనం దగ్గరికి వచ్చేందుకే ఐ లవ్ దిస్ పర్సన్ అని అంటున్నావా అదే అందరినీ ఎందుకు ప్రేమిస్తామని మమ్మీని ప్రేమించడం మా వివేకనా అంటే అర్థం ఏంటి I love this person only అది రాదని రాదని బంధిస్తుంది భయ క్రోధ ఏకరాగ భయ క్రోధ నేను ఈ శ్లోకాన్ని ఏదో ప్రేమతో వ్యాఖ్యానిస్తున్నాను చాలా ఇష్టం మిగతా శ్లోకాలను ఆ ఇష్టం ఇలా అభివృద్ధి నాకు సో ఇప్పుడు మీరు భోజనం చేస్తున్నారు అనుకోండి వంకాయ కూర వదులుతారు అనుకోండి అది అక్కడ నుంచి ఇంకా ఎవరికి నేను కాంగ్రెస్ అవ్వలేదు అక్కడే ఫిక్స్ అయిపోతుంది అలానే సో మీకు రాగం పక్కనే భయము పక్కనే క్రోధము ఉంటాయి ఆ తీసుకునే దేవుడు పెట్టుకుంటాయి ఎందుకంటే ఇక్కడే దాదాపు వచ్చింది దాంతో అదే వరుసలో వస్తుంది వేతరాగ భయ క్రోధా ఇది చిత్తప్రజ లక్షణంలో కూడా వచ్చింది మళ్ళీ ఇంకా దాదాపు వస్తుంది ఎక్కడ ఏ వస్తువుని మీరు ఆసక్తిని కలిగి ఉంటారో ఏ వస్తువుపై ఆసక్తిని కలిగి ఉంటారో అంటే అది మనకు కావాలి I like it I interest I like it అనేది ఆసక్తి దేనిపై మీరు ఆసక్తిని కలిగి ఉంటారు అంటే సమ్ హార్మ్లెస్ లైటింగ్ వద్దని కదా హార్మ్లెస్ లైటింగ్ వద్దని ఇప్పుడు మీరు స్వీట్ ఇష్టపడతారా ఇంకా స్వీట్ ఎందుకు ఇష్టపడా అది ఓకే స్వీట్ లేకపోతే రోజు గడవలో ఉన్నది అటాచ్మెంట్ ఉండదు మామూలు న్యూట్రల్ లైటింగ్ కాదు ఎనీవే ఇది నో ఆల్ దాట్ సో దేనిపై మీరు రాగమును కలిగి ఉంటారు రాగ ఆ రాగం పక్కనే భయము దాని పక్కనే క్రోధము ఎలాగా ఇప్పుడు ఉదాహరణకి మీకు కారు ఉంది కారు ఉండడంలో తప్పేం లేదు ఆ కారు మీద రాగం ఉండడంలో తప్పే లేదు తప్పంటే చిత్రమిత్రుల లెక్కల్లో తిరిగి పాపాల లెక్కల్లో పడి తప్పు అలాంటిది కాదు ఏమిటి ఇబ్బంది ఏమిటంటే కారు రోడ్డు మీద పార్క్ చేస్తా పార్క్ చేసి అక్కడితో మార్కెట్లోకి వెళ్తారు మాల్లోకి వెళ్తా అప్పుడు మీరు చెప్పండి ఈ కారు ఎవరైనా పార్క్ చేస్తాడనో అపహరిస్తాడనో భయం ఉండలేదు భయం ఉండబట్టే కదండి కారు తాళాలు వేస్తారు అన్ని అన్ని తలుపులు అన్ని వేస్తారు ఇన్సూరెన్స్ చేస్తారు మాల్లో ఉన్నంతసేపు ఆ కారు గురించి వచ్చినప్పుడల్లా అయ్యో ఎలా ఉందో అని కంగారు చేస్తారు ఇవన్నీ భయాన్ని వచ్చేస్తున్నాయి కదా భయం ఉన్నాం ఏదో గొప్ప భయం ఉండడం ప్రాక్టికల్ గా దానం చేసుకోవడం తప్ప నేను అంటలేదు బట్ సపోజ్ మీకు కారు మీద రాగము ఎంత అధికంగా ఉంటే మీకు భయము అంత అధికంగా ఉంటుంది అది కరెక్టే కదా రాగం ఎంత పలసగా ఉంటే భయం అంత తక్కువగా ఉంటుంది ఎంత అధిక ప్రకోపనేట్గా ఉంటుంది ఈ కారుని మనకి ఇచ్చింది దేవుడు మనం అనుభవించినంత కాలం మన దగ్గర ఉంచింది దేవుడు దాన్ని ఎప్పుడైనా మన దగ్గర నుంచి లాగేసుకుంటే లాగేసుకుని కూడా దేవుడు అదే ఒక ఒక కులాసాలో మీరు ఉన్నారనుకోండి ఇది భయం అవుతుందా ఇక్కడ మన రహస్యంలో బాగా భయ సపోజ్ మీరు మాలకు వెళ్ళి బయట నుంచి మాలకు వెళ్ళి బయటకు వచ్చారు బయటికి రాగానే ఎవరో మీ తల ముందు కారుకి బ్యాంక్ పెట్టారు బెంట్ అంటే అనుకోదు ఏంటండి స్కూటర్లు ఇది బ్రేకులు పడవు స్కూటర్లకి బ్రేకులు పడవు సైకిల్కి స్కూటర్కి బ్రేక్ పడవు ఎందుకంటే సైకిల్లోకి ఆ బ్రేక్ లైనింగ్ ఉంటుంది సరే అది అగ్రో అయిపోయింది ఇప్పుడు అది ఏమీ పంపే ఇంకా అలా ఉందంటే సాగ సాగదు కూడా సరే స్కూటర్కి వైర్ ఉంటుంది వైర్తో బ్రేక్ అవుతుంది వైర్తో బ్రేక్ ఓన్ వర్క్ అదేంటంటే ఇక్కడ బ్రేకులు వేస్తే నాలుగు దిగాలు ముందుకెళ్ళి అవుతుంది అలాంటి బ్రేకులు పడతాయి కానీ మీరు వ్యక్తి కూడా బ్రేక్ పడతాయి అవునండి నేను ఎదుగు నష్టపోవడం గురించి నాకు బాగా అనుభవం అని చెప్పేసి ఎందుకంటే వైద్యుకి కొంత ఎక్స్టెన్షన్ కోర్సినట్టు ఉంటుంది లీనియర్ ఎక్స్టెన్షన్ ఆ సాగుతుంది ఫీచర్ బ్రేక్ పడతాయి ఏదైతే ఈ స్కూటర్ ఆగుతుంది అనుకున్నదాన్ని నాలుగు వందల ముందు ఆగింది ఆ ఆగడంలో వీటి కొంత బంపర్ ఒకటి ఉంటుంది దాని టైంలో అది జిల్లా స్వచ్ఛపడింది స్వచ్ఛపడగానే వీటికి విపరీతమైన కోపం వస్తుంది ఏకరాగ భయ నేను చూసాను చాలా సార్ కార్లకి జంక్షన్స్ దగ్గర వారికి బ్రేక్ పడక కిక్ చేస్తారు చిన్న పేల్చుకోవడమో డెంట్ పట్టడమో వాడు వెంటనే కార్లు వచ్చేసి చాలా పరిశ్రమైన వచనాలు చెప్తారు చేతులు చెప్తుంటారు ఎవరో తీసుకుంటారు సార్ వారి వారి అమాయకంగా తీవ్రంగా ఉంటే వీళ్ళు వీళ్ళు కూలైపోతారు వాడు కొంచెం దిట్టంగా ఉన్నామనుకోండి కొంచెం జాగ్రత్తగా మాట్లాడతారు ఈ విధంగా వాడు కాబట్టి ఎదురువాడు మన కోరికకి విఘాతం కలిగినప్పుడు ఎదురువాడు వీక్పర్సన్ అయితే ప్రభావం వస్తుంది వాడు గౌరవంగా విఘాతం కలిగినప్పుడు ఎదురువాడు స్ట్రాంగ్ పర్సన్ అయితే భయం వేసరాగ భయప్రద సపోజ్ సపోజ్ మీరు అడగన్నాను స్వామిజీ ఆ మీరు మీరుంటే ఏం చేస్తారు నేనుంటే ఏం చేస్తామో తెలిసిన కారు డెంపుదే ఉందండి చక్రాలను నేను బాగా ఉన్నాను సేపు కొంచెం చక్కపడితే అదేమి దాని దేహం దేహానికే దిక్కు నొక్కు లేదు కారు గురించి చెప్తాను దేహానికి గుండె లోపల గుండె అంతా గడపడ వ్యవహారం నడుస్తూ ఎప్పుడు దానికి ఆపరేషన్ చేయాలో తెలియదు దీనికే వివరణలు గుండెలు వీటికే ఎక్కడ ఒక వ్యవస్థ లేకుండా నాణ్యత పడుతుంటే కారు బెయిల్కి గంటకి ఇదో చెంప ఇదే చెంప ఏదో జాగ్రత్తగా ఉండగా వెళ్ళాలి నా కారు పెట్టారు కాబట్టి పర్వాలేదు ఇంకో కారు మీద పెట్టే వాళ్ళు ఎదురాడతారు కొంచెం జాగ్రత్తగా నడుచుకోమా అని నేను సలహా ఇస్తాను మనసు మీద పెట్టుకో జాగ్రత్తగా నడుచుకో దానికి బ్రేక్ తీసుకో అంతేగాని నేను కాదు కారు సొంత పదాలు తీసుకుంటాను ఇంకా తీర్చుకుని ఉండనే ఉన్నాను సొంత అనిపిస్తుందా దీని వాతావరణం శోభన అదో శోభ కాబట్టి రాగం అనేది భయానికి క్రోధానికి దారి తీస్తుంది వస్తువు కలిగి ఉండడంలో తప్పదు ఈ పొషన్ డోంట్ ఈ use the don't get attack ద్వేత రాగ దర్శన్స్ దగ్గరికి వచ్చేప్పటికీ ఈ love the don't get attack అలా ఉంటారండి మనం ఇంత శాస్త్రం చెప్పినా చాలా మంది పల్లెటూళ్ళలో జనులు ఆల్మోస్ట్ సిమిలర్ లక్షణాలు కలిగి ఉంటారు చాలా అతి సరళంగా జీవితాన్ని జయించారు మనకేమో ఇంత అనాలిసిస్ చేయాల్సి వస్తారు వేపరాగ భయప్రోధ ఇంకో శంకరులే ఉంటారు ఇది నెగిటివ్ ఈ మూడు ఉండద్దు ఓకే ఏముండాలి రెండు ఉండాలి ఏమిటది ఆశ్చర్యము ఆశ్చర్యము మాం ఉపాశ్రిత ఆశ్రయము అనే మాట చాలా ఇంపార్టెంట్ మాట ఏదో అధ్యయనంలో కూడా యోగం లింగం మదాశ్రయ అని మీ ఆశ్రయం ఎక్కడుంది ఆశ్రయము అంటే మీ సైకలాజికల్ డిపెండెన్స్ అంటాం మీరు మానసికంగా దేని మీద ఆధారపడి ఉంటారు మీ ఆధారం ఎక్కడుంది ఇప్పుడు బ్యాంకర్ ఉన్నాడు బ్యాంకర్ బ్యాంకర్ మీద పూర్వం బ్యాంకర్ యొక్క ఆశ్రయం ఏది చెప్పండి డబ్బు అంతేనండి తర్వాత ల్యాండ్ లాక్ ఉంటాడు ల్యాండ్ లాక్ జమీందా జమీన్ దా జమీన్ అంటే భూమని భూష్మం భూస్వామి అతగారి ఆశ్రయం ఏంటి టీచర్ ఉంటారు పాఠాలు చెప్పి ఏదో ధనాన్ని సంపాదించారు మూడు ప్రొఫెషనల్ దీంతో లక్షలు సంతరిస్తారు వాడి ఆశ్రయం ఏమిటి teaching skill and that knowledge అది వాడి ఆశ్రయం ఇవన్నీ కూడా లౌకికములైన ఆశ్రయాలు రాజకీయ నాయకులు ఉంటారు వారికి ఆశ్రయం ఏంటి పవర్ పవర్ వారికి ఆశ్రయం వాడు సత్యం పలికినప్పుడు పవర్ కోసం పలుకుతాడు అసత్యం పలికినప్పుడు పవర్ కోసం పలుకుతాడు వారికి పవర్ ఆశ్రయం ఈ రకంగా మానవులు అనేకమైన ఆశ్రయములను కలిగి ఉంటారు ఇప్పుడు ఇక్కడ వీరి జ్ఞాన తపస్సు అయితే ఎలా ఉంటుందంటే కేవలం ఈశ్వరుడే ఆశ్రయంగా గలవాలి అలా ఉందా ఒక నేను ఒక మహాత్ముని ఇన్స్టిట్యూషన్ రన్ చేసేప్పుడు ఆయన ఏమన్నారంటే మనం రన్ చేసి ఏముందండి ఇక్కడ నా రన్ చేస్తున్నాం పదవరకు ఏదో సమస్య ఉందంటే మనం మన యొక్క సమస్య మనం మన వరకు మనం చేస్తూ ఉన్నాం ఇన్స్టిట్యూషన్స్ ఈశ్వరాధీనంగా నడుస్తాయి ఒకవేళ నడవకపోతే ఏం చేయాలి నడవకపోతే నడవకో నేను ఈశ్వరుని యొక్క సంకల్పం అవ్వకపోతే నడవదు ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత నడుస్తోంది అలాగే నడవాలని కానీ ఆ ఈశ్వరుని యొక్క సంకల్పానికి విరుద్ధంగా నువ్వు నేను నడిపిస్తానా కాబట్టి ఈశ్వరాశ్రయం టోటల్లీ డిపెండెంట్ అపాన్ ఈశ్వరా దీనికి భగవాన్ అవమానిస్తాను అభినయించారు రథం అయితే ఇచ్చారు మూడమొత్తం మూటలో సామాను తగ్గించి ఇచ్చినట్టుగా లోపలికి ఇచ్చారు ఎక్కి సీట్ ఒకటి ఉందట ఆ సీట్ మీద కూర్చున్నాడు ఆ మూట అలాగే మస్తూ అంటే అతనితో అదే కదా మూట అలాగే మోసుకుంటాం రైల్లో ఎక్కావు కదా ఆ మూటను కింద తెచ్చంటే వాళ్ళు అంటాడు ఈ మూటని రైలుకి దొరికిపోతుందేమో అన్నాడు అనుకోండి అది తప్పే లేకపోతే నా మూట పెరిగిపోతుందేమో అన్నాడు అనుకోండి అది తప్పే లేకపోతే నా మూట నేనే మోసుకుంటానన్నా అది లేదన్నా తప్పే తప్పంటే ఇంట్రాక్ట్ కదా దాంట్లో విగ్ధం లేదు విగ్ధం ఏంటి వెంటనే ఆ మూట తీసేసి రైల్లో పెట్టేసి ఈ జీవితము ఒక రైలు జీవితం అనే రైలు ఎప్పుడూ ఒక గంట వేసి ఉన్నాడు ఒక ఆ దృష్టితో నేను అర్థం లేదు ఇరవై నాలుగు గంటలు లేదు అది ఎవరో ఆరుద్రం ఎవరో ఏదో పాఠంలో ఎవరో సో దీంట్లో అనేది ఒక రైలు ఈ రైలు నడిపించే డ్రైవర్ ఈశ్వరుడు శివుడు అనేది లేకపోతే కొన్ని మీరు వేరేదేం చెప్పినా పర్లేదు ఈశ్వరుడు ఈ జీవితం రైలు నడిపిస్తున్నాడు మనం ఆ రైల్లో కూర్చున్నాం నేను ఇంక ప్రయాణం అవగాలని అంటే అదేమీ ఆగింది అలా నడుస్తూ ఉంటుంది అది ఆగి టైంలో ఆగిపోయింది అంతవరకు నడుస్తూ ఉంటుంది మన చేతిలో ఏమి లేదు ఏమండి ఇప్పుడు ఈ రైల్లో కూర్చొని ప్రయాణం చేస్తూ దేని గురించి అంటే బెంగపడ్డం నేను దర్శనం అనుకోవడం దేని గురించి జస్ట్ రిలాక్స్ హౌ రిలాక్స్ అయితే ఈశ్వర ఈశ్వరుని అధీనంలో ఉన్నామని నేను అని చెప్పి నేను రిలాక్స్ చేస్తున్నాను నేను ఒకసారి ప్రయాణం చేశాను విమాన ప్రయాణం చేశాను తిరుమల సమయంలో ఆనందంలోనే ఒక విమానాశ్రయంలో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఎక్కడికో కాలిఫోర్నియా ఎక్కడికి వెళ్ళాను ఎన్నో నా పక్క సీట్లో ఒక ఆయన కూర్చున్నారు మన ఇండియన్ పెద్ద ఆయన ఆయన మనం షేక్ అవుతున్నాం ముఖం అంతా సమస్య పడుతున్నాయి భయపడుతుంది మీరు ఇండియా ఉంటే ఇండియా అనేదో కొంత సంభాషణ వస్తుంది అదే మీకు ఒక్క బాగుందా ఏంటి how are you feel to be can I help you అని అంటే అప్పుడు ఆ పక్కన ఆయన భార్య కూడా పక్కన అనుకుని ఉన్నారు ఆవిడ అన్నారు ఆయనకి విమానం అంటే భయం ఉండే అందుకోసం అలా ఉన్నారు ఇంకా బయలుదేరడం రావాలి విమానం అది బయలుదేరాలి బయలుదేరాలి మూడు గంటలు రావాలి ఈ కాలం వెళ్ళాలి టూ అవర్స్ పడుతుంది అది నేను ఆశ్చర్యం అప్పుడు ఎవరు నేను విమానాన్ని భయపడుతున్నారా అలా ఉన్నానంటే వేస్తాను దేనికంటే భయపడ్డా అంటే నేను భయం నా భయం లేదన్నా ఏది మీ భయం లేకపోవడం మీకు దిక్కే దిక్కే ఉందండి ఈశ్వరుని అధీనంగా ఉంటుందండి మన చేతిలో ఉంటుంది పైకెత్తే అధీనంగా కూడా ఉండదు ఈ విమానం పైకి ముప్పై వేల అడుగులు పైకి వెళ్తుంది ముప్పై వేల అడుగులు పైకి వెళ్ళిన విమానం ఈ విమాన శోధనానికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎన్ని పెరామీటర్స్ ఉంటాయి ఒక వంద పెరామీటర్స్ ఉంటాయి wing speed front wing left wing speed right ఈ ఇంజన్ దీని స్పీడ్ దాని స్పీడ్ హెడ్ విండ్ తోక తోక యాంగిల్ ఈ rudder rudder radiation radio signal వంద పారామీటర్స్ అంటే ఓకే ఎన్ని పారామీటర్స్ పాడైతే విమానం క్రాక్ ఒక్కటి పాడైతే క్రాక్ అవుతుంది అందరూ బాగుతుంటే ఆ బాగుతూనే ట్రాఫిక్తో అయిపోతున్నాను అయితే విమానం కాదు రైళ్లు కూడా క్రాష్ బస్సులు కూడా క్రాష్ మన లోపల హార్ట్ చూడండి అది కూడా క్రాష్ అవుతుంది అది కూడా రకమైన యాక్సిడెంట్ మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు ఇది ఆగిపోతుంది ఇది ఇది గ్యాస్ అవుతుంది ఆగిపోతుంది ఆగిపోతే సమస్య లేదు ఇది క్రాష్ అవుతుంది లేవర్ అని ఇంకోటుంది అది క్రాష్ అవుతుంది ఏదైనా దీనికోసం విమానమే కావాలి అయితే మరి ఇప్పుడు ఏం చేయాలి ఏమీ లేదు ఇవన్నింటినీ నడిపేవారు ఒకడు ఉన్నాడు వాడు ఈశ్వరుడు వాడు ఉన్నాయంటే వాడు వచ్చి మీ తల ముందు నిలబడ్డారు ఇంకా పరం భావం ప్రెసెంట్ స్పేస్ స్పేస్ ఉందా లేదా ఉంది మీరు చూపించండి నాకు స్పేస్ ఎక్కడ ఉందా ఓ గుప్పుడు స్పేస్ నా చేతిలో వేయాలని నేను చూసి అర్థం చేసుకున్నాను కనపడదు స్పేస్ కనపడదండి స్పేస్ ఇంద్రియ గోచనం కాదు గోడలు ఇంద్రియ గోచనం స్పేస్ మనస్సు అనుమానం చేస్తుంది మనస్సు ఇన్ఫర్ చేసుకుంటుంది స్పేస్ ఇక్కడికి ఆ గోడకు మధ్యలో స్పేస్ ఇన్ఫర్ చేస్తుంది కాంతి కనపడుతుంది స్పేస్ కనపడుతుంది స్పేస్ ఉందా లేదా ఉంది హౌస్ ఇలా మూవింగ్ అరౌండ్ స్పేస్ ఉంది అనుమానం అలాగే డెల్లీ ద ప్రెసెంట్ ఏది ప్రెసెన్స్ అయామ్ ప్రెసెన్సే కదా ప్రెసెన్సే డిసీజ్ అనేది అది ప్రెసెన్సే అంటే subject is presence object is presence అయితే ఆ ప్రెసెన్స్కే ఈశ్వరుడు అని పేరు being I have my being in ఈశ్వర I have my moment in ఈశ్వర this is what is called మదాశ్రయ నేను ఆయనతో చెప్తాను మీరు భయపడకండి నేను మన విమానం ఖచ్చితంగా చికాగోలో ధైర్యంగా దిగుతున్నాను నేను అలాంటిది నేను చెప్పను నాకు తెలియదు అడగలుగుతున్నాను నేను నాట ఎస్ట్రాలజీ కాదని చెప్పింది నేను ప్రొజెక్షన్ చేయనే చేయను దిక్కుపోవచ్చా అంటే దిక్కుపోవచ్చు ఉన్నా భయపడం మాత్రం అనవసరం ఎందుకంటే ఈశ్వరాధీనంగా దేహం నడుస్తూ ఉంటుంది ఈశ్వరాధీనంగా విమానం నడుస్తూ ఉంటుంది మన ప్రమేయము నామమాత్రంగానే ఉంటుంది అంటే ఉండగా మాత్రమే నామవాహపరంగా ఉంటుందంటే అర్థమేంటండి ఉండదు అదేంటే ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది నాకు గుర్తు రావట్లేదు స్వీట్ ఏమైనా చేశారా స్వీట్ ఏమైనా వచ్చిస్తారా అంటే వస్తున్నా తీసుకొస్తున్నా స్వీట్ అలాగే ఏది ఏ స్వీట్ అంటే దానికి ఏదో పేరు చెప్పారండి ఏదో ఏదో ఉన్న పేరు గుర్తు రావట్లేదు తెలుగు పేరు అయితే అది మడతత్వాలను లేకపోతే అలాంటిది ఏదో పేరు అంటే ఏమీ లేదని అర్థం nothing of the kind is పేరు దాని అర్థం అది ఏదో ఇంకా తీసుకొస్తున్నారు తీసుకొస్తున్నట్టుకుంటే లేదని అర్థం దానికి అంటే మన ప్రమేయం నామమాత్రం ఈ లేచిన విమానం కలిగి దిగిందంటే ఆ పైలట్ కూడా ఒక దండం పెట్టింది మీరు బస్సు నడిచేప్పుడు వాడు దండం పెడతారు మీరు తీసుకురా బస్సు దిగిన వెంటనే కళ్ళం పెట్టుకుంటాను మళ్ళీ ఎక్కిన వెంటనే కళ్ళం పెట్టుకుంటాను మన ప్రమేయం నేను క్లాసుకి వచ్చే ముందు క్లాస్ అంటే కొన్ని ప్రతి క్లాసు కాకపోవచ్చు క్యాంప్ ఒక రిట్రీట్ కానీ క్యాంప్ కానీ కాకినాడ క్యాంప్ లేకపోతే ఏదో క్యాంప్ మొదలు పెట్టే ముందు ఒకసారి విద్యార్థులు గమనం చేసుకుంటాను అయినా చూసుకొని ఈ క్యాంప్ నడిపించి వాళ్ళందరూ వచ్చి తీసుకున్నారు ఇక్కడ ఏదో నాలుగు ఉపయోగకరమైన మాటలు చెప్పి తొమ్మిది చూపించి ఒకసారి ఎక్కువ చెప్పేది దీన్ని మీద నిర్వహించుకోవాలి ఆ ప్రార్థన అర్థం క్లాస్ అయిపోయిన వెంటనే వీళ్ళ ముఖంలో ఏదో నవ్వుంది మళ్ళీ మొన్నాడు ఇట్లా వస్తే నాకు బాగా నడిచినట్టు మొదలు అది జనాలు కూడా వచ్చారంటే నేను నా క్లాసు బాగానే నడిపించాను అనమాట నేను థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఒక కొత్త చేతను చేస్తే మనం పూర్తి అయిపోయింది మన ప్రమేయం నామమా ఈ సత్యాన్ని అన్ని సందర్భాల్లో గుర్తించి ఆ సత్యానికి తగ్గట్టుగా బతకం మాం ఉపాశ్రిత ఇక మన్మయా భగవన్మయుడైపోవాలి భగవన్మయుడుగా ఉండాలి ఇప్పుడు ఈ మయత్వం ఎలా ఉంటుందంటే ఇప్పుడు శివభక్తులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఒళ్ళంతా భూమి పూసేసుకుంటారు మొహాన్ని పెట్టుకోవాలా చాలంటే ముఖాన్ని ఇలా గేటు కింద పెట్టుకో సరిపడుతుంది ఒక గేటు ఎందుకంటే మూడు గేటలు పెట్టేస్తాం కొన్ని మూడు నేను ఇలా అల్చినట్టుగా అడ్డినట్టుగా పెట్టాం తోలు పెట్టేస్తాం ఇక్కడ ఇక్కడ దాకా పెట్టేస్తాం అందరూ పెట్టేస్తాం ఇదంతా కూడా ఇక్కడ ఇదంతా ఇదంతా ఎందుకు గుట్టెడు గూడు తీసి ఊళ్ళంతా గుర్తెట్టుకుంటాం ఇంకా అలా వస్తానండి అలా ఎందుకు చేస్తున్నారండి మహాత్మా అంటే శివభయం కదా మంచిది కానీ హృదయంలో ఆ భావన ఉందా మీరు భస్మ మహాత్మ్యము పుట్టుకం హితోసార పుస్తకంలో చూడండి భస్మ శబ్దానికి అర్థం కూడా మీకు తెలుసు హృదయంలో శివమయము అనే భావన ఉందా బయటికి కొంత విభూతి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ పెట్టుకోవచ్చు అదే మొత్తం దగ్గర whatever whatever you but హృదయంలో ఒకటికు శివమయంగా ఉండాలి లేకపోతే నామాలు పెట్టుకుంటే ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడ కొత్త వెనకాల నడ్డి మీద అలాగంతా నామాలు పెట్టుకోలేదు కాదండి గోడలకి అక్కడ ఏదైనా ఒక పట్టు ఉంటే దానికి ఉన్న అన్నవరం వెళ్ళారు అన్నవరం వెళ్తే అసలు నాకు అయ్యో అదంతా ఒక టూర్ ఇచ్చి దేవుడు దర్శనం అక్కడ పెద్ద స్ట్రక్చర్ ఉంది వెనకాల నుంచి చూశాను అటువైపు నుంచి చూసాను ముందు నుంచి కనపడుతుంది బాగా ఎలక్ట్రిసిటీ ఈ విధంగా అంత సత్యం ఉన్నది అని అడిగాను వెనకాల నుంచి అంటే ఏం చెప్తుంటానండి ఇది నామము అని చెప్పాను నామం పెద్ద నామం దానికి వెనకాల ఈ నామాన్ని నిలబెట్టేందుకు స్టాపోలిస్ నుంచి ఐడల్ స్టాపోలికి దిమ్మలు ఇవన్నీ పెద్ద పెద్ద నామం దానికి ఎలక్ట్రిక్ అలైన్మెంట్ ఎందుకంటే నామం దేవుడి ముఖానికి ఉంటుంది కానీ ఈ బిల్డింగ్ మీద అలా నిలబెట్టేస్తే నేను ఇందాక అర్థం కాక అంటే ఆయన అంటాడు అవునండో ఈ పాయింట్ మాకు కోపం లేదండి నేను అన్నా నామం ఎక్కడ ఉంటుంది భక్తుడి ముఖాన్నైనా ఉంటుంది దేవుడి ముఖాన్నైనా ఉంటుంది అంతేగాని బిల్డింగ్ మీద ఇనప స్కాపోల్డింగ్ పెట్టి అక్కడ నామాన్ని అలా పెట్టి దానికి ఎలక్ట్రిసిటీ పెట్టి అంటే ఆయన అంటాడు ఇది తిరుపతిలో ఉందని ఇక్కడ పెట్టాలని వీళ్ళు రిజర్వేషన్ పాస్ చేసి నా ప్రాణం తీసి తెప్పించారండి ఇప్పుడు దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు నడుస్తున్నారు అంటే అదే పరిస్థితి అంటే దాని ఒరిజినల్ శాంక్షన్ మూడు మూడు లక్షలు ఐదు ఖర్చు ఐదు లక్షలు వాళ్ళు యాంటీ కరప్షన్ చేయడం వాళ్ళు దీన్ని వాళ్ళు పొడి వేశారు దాని మీద దేవాదాయ శాఖలో ఏదైనా కరప్షన్ తగ్గించాలని వాళ్ళు ఏదో కొంత గడుపుడు మొదలుపెట్టి దీన్ని పట్టుకున్నారు యాంటీ కరప్షన్ బ్యూరో ఆడిటర్ ఎవరో దీన్ని పట్టుకుని నేను పొరి పెట్టారు పొడి పెడితే వాళ్ళు వచ్చి ఆ వర్క్ చూశారు ఆ స్టాఫ్ హోల్డింగ్ అది చూసి అది చాలా ఈజీగా గా ఇలా కదిలితే పెడపెట్టాలి ఉంది సిమెంట్ బలంగా లేదు దీనికి లక్ష రూపాయలు కంటే ఎక్కువ ఉన్నది వీళ్ళు ఐదు లక్షలు బిల్లు వేశారు ఈ నామం అంతా కూడా ఇదంతా కరెక్ట్ నామం ఇది అని దాన్ని కేసు నడుస్తుంది అయ్యో అంటారు ఇది మెడిటేషన్ నాకు ఇది నడుస్తుంది మీరు అసలు నామం దేవుడు ముఖాన్ని ఉండాలి కానీ బిల్డింగ్ మీద అర్థం లేకుండా మీరు అంటున్నారు నాకేం బతికేస్తుంది సంఖ్య దగ్గర పర్వాలేదు సో నామం నామం అనేది అది భగవంతుడి ముఖం మీద మీరు ముఖం మీద ఎంత నామం పెట్టుకోవాలో అంత నామం పెట్టుకోవాలి కానీ హృదయంలో విష్ణు ఉండాలి విష్ణుమయం అంటే అది విష్ణుమయం ఎక్కడ పెడితే అక్కడ నామాలు పెట్టిస్తే విష్ణుమయం అవుతుందా ఇది నామం <laughs> కాబట్టి ఒళ్ళంతా భూమికి రాసేసుకుంటే శివభక్తులు అయిపోయి ఒళ్ళంతా నామాలు పెట్టేసుకుని చుట్టూ నామాలు పెట్టేసుకుంటే విష్ణుభక్తులు అయిపోయి కదా విద్య ఇవన్నీ కూడా బాహ్య సపోర్ట్ సిస్టమ్ అయితే ఎంకరేజ్ నామం పెట్టుకుంటే అది గుర్తు చేసిట్లా ఉంటుంది విధులు పెట్టుకుంటే ఒక ఫీలింగ్ ఒకటి వస్తుంది ఇట్ హెల్ప్ ఆ భక్తి భావానికి సపోర్ట్ కోరుగా ఉంటుంది ఇప్పుడు ఈ డ్యూటీ జరిగే వాళ్ళు డాక్టర్లు ఉన్నారనుకోండి కోర్టు వేసుకుంటారు ఆ వైట్ కోర్టు వేసుకుని ఉంటారు వైట్ కోర్టు వేసుకుంటే నేను డాక్టర్ ఉద్యోగం చేస్తున్నాను ఇప్పుడు ఈ సమయంలో నేను ధర్మాన్ని నిర్వర్తించాలి అని ఒక దానికి తప్పదుగా ఆ ఫోటో వేసుకోగానే ఒక ఫీలింగ్ వస్తుంది అలాగే విద్యుత్ అలాగే నా హృదయంలో ఉండాలి మన్మయ హృదయం భగవన్మయం అయిపోవాలి మయము అంటే నిండిపోవాలి భగవంతుడు తప్ప ఇంకేమీ లేదు అనేటువంటి ఆ నిష్ఠలో పడిపోవాలి మన్మయ అటువంటి విధంగా మొత్తం శ్లోకంతో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు బహవహ జ్ఞాన తపసా అటువంటి వాళ్ళు మద్భావమాగత అలా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఈశ్వర స్వరూపం అయిపోతారు ఈశ్వరంలో అభేదాన్ని పొందేస్తారు అంటే మోక్షం అని పేరు ఈ మోక్షం చనిపోయిన తర్వాత వచ్చింది కాదు ఇప్పుడు మోక్షం దృష్టఫలం స్వర్గం అదృష్టఫలం చనిపోయిన తర్వాత వచ్చింది స్వర్గం లేకపోతే వైకుంఠం లేకపోతే కైలాసం మోక్షం మటుకు బతికుండగా ఇక్కడ ఇప్పుడు లభిస్తుంది ఇది భాష్యం చేసుకోండి పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి